అయి ఒక సంవత్సర కాలం జీవించినాడు ఈ సంవత్సర కాలం ఈ గొప్ప వాళ్ళ సామాన్లు వాళ్ళ ఉఖ్యలు వాళ్ళ గిన్నె గిన్నెలు గోవులు దూడలు అన్నీ కూడా అక్కడ బ్రహ్మలోకంలో మోహంలో పడి ఉన్నాయి బ్రహ్మగారు అలా పెట్టాడు ఈయన సంవత్సర కాలం ఇలా నడిపించాడు తావదేవాత్మభూరాత్మమానేన తృప్యనేహ ఈ టైం స్కేల్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు మీరు సినిమా వెళ్ళారనుకోండి సినిమాలో హీరో పుట్టి పెద్దవాడైపోయి విలన్ను చంపేసి పెళ్లి చేసేసుకుని అన్ని చేసేస్తుంది ఇదంతా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్టోరీ మీకు త్రీ అవర్స్లో అయిపోతుంది మీరు ఆ టైం స్కేల్తో ఐడెంటిఫై అయ్యి ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీరు ప్రయాణం చేసేస్తారు లేకపోతే ఎంజాయ్ చేయడం ఎలా వస్తుంది సో ఆ టైం స్కేల్ డిఫరెన్స్ ఉంటుంది స్వప్నానికి జాగ్రత్తకి టైం స్కేల్ డిఫరెన్స్ ఉంటుంది జాగ్రత్తలోనే సినిమాకి వెళ్తే టైం స్కేల్ డిఫరెన్స్ ఉంటుంది తర్వాత ఎదరవాళ్ళు చక్కగా ప్రేమగా చూసుకుంటే ఓ రకంగా టైం ఉంటుంది Einstein relativity theory Einstein relativity theory అయితే ఏమిటండి ఏం అడిగితే ఒక ఆవిడ ఒక పెద్ద ఆవిడ అడిగితే ఆవిడ చెప్పాలి ఉండాలి ఆవిడ చదువుకున్న ఆవిడ కాదు పాపం ఓ పల్లెటూరు ఆవిడ ఆవిడకి ఐన్స్టైన్ రిలేటివిటీ థీరీ చెప్పాలి అంటే ఆయన ఏం అంటే చూడమ్మా మనము వేడి వేడిగా ఉండే నిప్పుల మీద నిలబడ్డాం అనుకో స్టవ్ మీద వేడి స్టవ్ మీద నిలబడి ఉన్నాం అనుకో కాలిపోయే స్టవ్ మీద ఒక నిమిషం గంటలా అలా కనపడుతుంది ఎయిర్ కండిషన్ రూమ్ లో కడుపునుండా భోజనం ఫలహారం చేస్తూ కాఫీ తాగుతూ కూర్చుని ఉన్నాం అనుకో గంట నిమిషంలా అయిపోతుంది ఇదే ఇదే ఒక రకంగా కరెక్టే ఎక్కడో చదివేది సో ఆ రకంగా బ్రహ్మగారి టైంకి ఇక్కడ టైంకి తేడా ఉంది బ్రహ్మగారికి ఏదో కొద్ది నిమిషాల టైం ఇక్కడ సంవత్సరం ఆయన అలా దాచి ఒక గంట ఎంతో అయిన తర్వాత మళ్ళీ చూసాడు ఏమవుతుందా ఈ లోపల ఇక్కడ సంవత్సరం గడిచిపోయింది ఆయన పొరపడ్డాడు నా గంట వీళ్ళకి సంవత్సరం అనే సత్యాన్ని ఆయన చూసుకోలేదు సరే ఇక్కడ సంవత్సరం అంతా అయింది వచ్చాడు వస్తే ఇక్కడ చూశాడు గంట తర్వాత వచ్చి చూశాడు అనుకోండి చూస్తే గోపబాలకులు గోపాలకులు వాళ్ళ భోజనాలు అన్ని మామూలుగా కర్త కార్యక్రమాలు వస్తుంది ఎవరిథింగ్ డౌట్ వచ్చింది నేను అక్కడ దాచిచ్చాను కదా ఈ మాయామయుడైన శ్రీ మహావిష్ణువు కృష్ణ రూపంలో ఉన్నాడు ఈయనే మోసం చేసి వాళ్ళని ఇక్కడికి పట్టుకొచ్చేసేయడమో అని డౌట్ వచ్చి మళ్ళీ అర్జెంటుగా వేగంగా ఆ అంశమైన మీద బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ గెట్ తలుపు తీసి అక్కడ వాళ్ళు ఉన్నారు అక్కడ మోహంలో మూర్ఛలో వాళ్ళు అలా ఉన్నారు అక్కడ చూస్తే అక్కడ ఉన్నారు ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నారు ఏమిటో ఇన్ని నా సృష్టిలో ఒక్క సెట్టే ఉండాలి ఇన్ని అది ఆశ్చర్యపడి మళ్ళీ నాకు వచ్చాడు వెనకొచ్చి చూసే వీళ్ళు ఇక్కడే ఉన్నారు చాలాసేపు ఆలోచించి ఏమిటో ఆయనకు అర్థం కాలేదు ఈ లోపల ఏమైందంటే శ్రీకృష్ణుడు పరిస్థితిని గమనించాడు సరే బ్రహ్మగారికి కొంత వ్యామోహాన్ని తొలగిద్దాం చాలు యాట ఒక సంవత్సరం అయింది కదా అని అనే నిర్ణయానికి వచ్చి వెంటనే అన్ని కూడా తన యొక్క యథార్థ రూపంగా చూపించడం ప్రారంభించాడు అంటే ఇప్పుడు ఏమైంది అక్కడున్న ఆవులు తోడలు బాలకులు వీళ్ళందరూ కూడా అయిపోయినారు స్వవ్యదృశ్యంత ఘనశ్యామా పీతకౌషేయవాస అందరూ శ్రీకృష్ణులే ఎన్ని ఆవులు తోడలు గోపబాలకులు ఉన్నారో అంతమంది శ్రీకృష్ణులు అక్కడ కనపడుతున్నారు నీలమేఘ శ్యాములు పీతాంబరమును ధరించి ఉన్నారు వాళ్ళని చూశారు ఆహో నేను పట్టుకెళ్లిన వాళ్ళు అక్కడే ఉన్నారు ఈయన కేవలము శ్రీకృష్ణుడే ఇన్ని రూపాలుగా ఇంతకాలము ఈ వ్యవహస్థ అంతా కూడా నడిపించాడు కదా అని అప్పుడు ఆయన తెలుసుకున్నారు తత్రోద్వహ పశుపవం శిశుత్వనాట్యం బ్రహ్మాద్వయం పరమనంతమగాధబోధం అగాధబోధం ఏ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటం చాలా క్లేశంతో కూడిన విషయము అటువంటి అద్వయ పరబ్రహ్మ ఇక్కడ గోపబాల కూని వేషంగా ఉండి నాట్యాన్ని అంటే ఈ నాటకమునంతని నడిపించినాడు మా అని తెలుసుకున్నాడు మోహము లేక జగంబుల పోతున్నా మోహము లేక జగంబుల మోహింపగజేయ నేర్చ మొనసిన విష్ణు మోహింపించద ననియడు మోహమున విధాపదాన మోహితుడయ్య మోహం అంటే ఏమిటో తెలియకుండా అంటే మాయను వశం చేసుకుని తాను మోహానికి గురి కాకుండా సమస్త జగత్తులను మోహింపజేస్తూ ఉండే శ్రీ మహావిష్ణువుని నేను మోహింపజేస్తానని పూనుకుని బ్రహ్మగారు తానే మోహితుడైనాడు అని ఆయన దాన్ని చాలా అందంగా నిరూపించినాడు సరే వెంటనే తన అజ్ఞానము తన మోహాన్ని తెలుసుకున్న వెంటనే మరుక్షణం మళ్ళీ శ్రీకృష్ణుడు ఒక్కడే నిలబడున్నాడు అంటే మొత్తం ఈ విస్తారం అంతా కూడా ఉపసంహారం అయిపోయింది ఆయన కూడా ఎలా నిలబడున్నాడు ఇంతకు ముందు ఎలాగైతే అటు దూడలని మిస్ అయిపోయి అవి కనపడకుండా ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ గోప బాలకులను వెతుక్కున్నాడే ఆ వేషంలో పరితో విచిన్వదేకం సపాని కబలం పరమేష్ఠ్యచష్ట ఈ ఎడం చేతిలో మళ్ళీ ఆ ముద్ద అలాగా ఎలా ఈ పిల్లలందరూ ఎక్కడున్నారా అని వెతుక్కుంటున్న శ్రీకృష్ణుడు ఒక్కడు కనపడతాడు అంటే అయిపోయింది ఆట అయింది ఇంక నువ్వు వాళ్ళు అక్కడి నుంచి తీసుకురాయటానికి చాలా లేని దాపరికం అనే ఒక మెసేజ్ బ్రహ్మ గారికి ఇచ్చినాడు దృష్వాత్పరేణ నిజ ధోరణతోవతీర్య వెంటనే అంతరిక్షం నుంచి కిందకి నేల మీదకి దిగినాడు బ్రహ్మగారు పృథ్యాం వపుక్తనకదండమివాభిపాత్య ఆయన హిరణ్య గర్భుడు కదా బంగారు మెరిసే బంగారు వర్ణము కలిగిన దేహం గలవాడు అని వేదాలు వర్ణిస్తాయి సో ఆయన సాష్టాంగ ప్రణామం చేశాడు శ్రీకృష్ణుడు ఈ ముద్ద పట్టుకుని ఉన్న బాల బాలకృష్ణుడు ఆయన సాష్టాంగం చేస్తే ఒక పెద్ద బంగారు బొమ్మ నేల మీద పడ్డట్టుగా అయింది కనకదండ నివాధిపాత్య స్పృష్వా చతుర్ముకుట కోటిభిరంగిరియుగ్మం ఆ కిరీటముల యొక్క అగ్రభాగములతో శ్రీకృష్ణుని పాదములను స్పృశించి నత్వ నమస్కరించి ముదశ్రు సలిలైర వృధాభిషేకం కళ్ళంపటి వచ్చేటువంటి ఆనందాశ్రువులతో ఆయన పాదములతో అభిషేకం చేస్తున్నాడు బ్రహ్మగారు స్థాయోత్య కృష్ణస్య చిరస్య పదయోత్పదం మళ్ళీ లేచారు లేచి మళ్ళీ సాక్షాన్ని నమస్కారం చేశారు బ్రహ్మగారు కదండి విధి ప్రకారంగా ఏవో త్రీయో ఫైవో రూల్ ఏదో అవుతుంది ఆ రూల్ ముందుకు వచ్చింది మూడు సార్లు ఐదు సార్లు ఉత్తాయోత్తాయ లేవడం మళ్ళీ నమస్కారం చేయడం లేవడం మళ్ళీ నమస్కారం మూడు సార్లు నాలుగు సార్లు ఏదో వ్యవస్థ ఉంది కొంతమంది మూడు సార్లు చేస్తారు కొంతమంది నాలుగు సార్లు ఇది ప్రకారంగా కూడా నాలుగు సార్లు ఐదో సార్లు చేశాడు చేసి సో అలాగ వేలకోహం చేసుకుని ఆయన కేసు చూస్తూ నిలబడ్డాడు గోపన్న గారు ఎలా అంటారు ఏ పరమేషు తేజమున ఈ చరాచరమైన లోకము దీపితమయ్యే అట్టి విభుతేజము కన్నుల చక్కజూడగా నోపక పారవశ్యమును నొందుచు సంస్థిమితాఖిలేంద్రియుండై పరమేష్ఠి అంటే బ్రహ్మగా మై మరచనప్పుడు చిత్రపు రూపు కైవడి ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్య ముగ్ధ మనోహర రూపాన్ని ఆ బాల రూపాన్ని చూస్తూ కన్నులు కన్నులు మూసే స్వభావం ఎలాగా లేదా ఆయన దేవత దేవ దేవత సార్వభౌమి అనిమిషుడు లాగా కళ్ళు అప్పగించి చూస్తుంటే అక్కడ బ్రహ్మగారు ఉన్నట్టు కాకుండా బ్రహ్మగారి చిత్రపటం ఉన్నట్టుగా అనిపించింది కదలిక లేకుండా ఉన్నారు బ్రహ్మోవాచ అప్పుడు బ్రహ్మస్థుతి దీనికి బ్రహ్మస్థుతి ఏంటి వేదాంతంలో బ్రహ్మస్థుతికి చాలా పెద్ద ప్రఖ్యాతి కలదు చాలా పెద్ద స్థుతి వేదాంత శాస్త్రం యొక్క సారం బ్రహ్మగారు నాలుగు వేదములు సారభూతుడు కదా ఆయన మరి ఆయన స్వప్నం చేస్తే ఎవరో మామూలు వాడు స్వప్నం చేసినట్టు ఎలా ఉంటుంది చాలా గంభీరంగా ఉంటుంది ఆ స్వప్నాన్ని నేను కొద్దిగా లీలగా చూపిస్తాను నౌమిడ్యతే తడిదంబరాయ ప్రారంభమైన మంచి స్వప్నం హే ఈద్య అగ్నిమి ఈడే ద్రోహితం సో హే ఈడ్య అంటే కొనియాడదగిన హే పరమేశ్వర నౌమి నేను నమస్కారం చేస్తున్నాను తే అభ్రవపుషే నీలమేఘశ్యామల తడిదంబరాయ మెరుపు వలె పక్షమైనటువంటి వస్త్రమునకి తాము వారు గుంజావతం సపరిపించల సన్ముఖాయ పురివింద గింజలని బంగారు తీగలో చుట్టి అది చెవులకు పెట్టుకున్నాడు ఆయన దుగ్గులు కింద ఏవో కాయలలో ఏవో అంటారు కాయలో పిందిలో ఏదో అంటారు బంగారంతో చేయించి పెట్టుకుంటారు మన వాళ్ళు మగపిల్లలు కూడా పెట్టుకుంటారు పాలకాయలు అనేవారు పూర్వం దేవుడికి ఇలా ఓ రింగ్ ఉంటుంది ఆ రింగుకి ఇలాగ చిన్న కాయ కింద వెళ్లాడతాం అంతా బంగారమే కానీ శ్రీకృష్ణుడు మాత్రం గురువింద గింజలతో తయారు చేసింది పెట్టుకున్నాడు గుంజావతంస అవతంసం అంటే కర్ణాభరణం పరిపిచ్చల సన్ముఖాయ పిచ్చము పిచ్చము అంటే పింఛము వీటితో ప్రకాశించే ముఖము కలవాడు వన్యస్రజే అమ్మగారు యశోదమ్మ బంగారు నెక్లెస్లో లేకపోతే ముత్యాలహారమో వేసి పంపించినా ఈయన వనంలోకి రాగానే టకటకటగా ఒక తీగ తీసుకుని లతని ఒకదాన్ని తుంపి ఆ తీగకి నాలుగు పువ్వులు నాలుగు ఆకులు గుచ్చి మెళ్ళ వేసుకున్నాడు వన్యస్రజే కబల వేత్ర విషాణ వేణు లక్ష్మశ్రీయే చేతిలో కబలం అలాగే ఉంది కదండి ఇంకా ఇక్కడేమో వేత్రము కూడా ఉన్నాయి ఓ ఓ కొంగులో ఇంకో కొంగులో వేణువు వేలాడుతోంది వాటితో చాలా అందంగా ప్రకాశిస్తున్నాడు అని ఇలాగ పైనుంచి కిందకి చూసుకుంటూ వస్తున్నాడు ఇంకొంచెం కిందకు చూస్తే మృదుపదే చాలా మృదువైన పాదములు కలిగి ఉన్నాడు పశుపాంగజాయ నందనందనుడు పశుపాంగజాయ అనే పదానికి ఒక డజన్ అర్థాలు చెప్పారు వ్యాఖ్యానం పశు పశు జీవ పశువుని పాతీతి పశుప అంగజ అంటే ఇలాగా ఇట్సే దాని మీద మననం చేస్తూ కూర్చుంటే so many meanings one thing పురేహ భూమన్ బహవోపి యోగిన హే పరమేశ్వర హే భూమన్ హే బ్రహ్మన్ అనేక మంది యోగులు పూర్వమే నీ యొక్క చేష్టలను నీవు చేసే లీలలను తెలుసుకుందామని ప్రయత్నించి అహంకారం అహంకారమును పక్కన పెట్టి కేవలము భక్తి చేతనే నిన్ను శరణు పొంది వాళ్ళు కృతార్థులైనారు నేను కొంచెం పప్పులు కాలు చేశాను అహంకారపడ్డాను నీ విషయంలో అపరాధం చేశానని ఆయన అభిప్రాయంతో మాట్లాడుతున్నాను సరే చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి అత క్షమస్వాచ్యుత మే రజో భువ రజో రజోగుణస్వరూపం బ్రహ్మ ఈ విష్ణు అంటే సత్వగుణస్వరూపుడు నేను రజోగుణం చేత కొంచెం ఇలాంటి నాటకం ఆడు రజోగుణంలో ఉన్నవాడు విక్షేపం ఉంటుంది ఇది చేసి అది చేసి అలా చేస్తూ ఉంటాడు నేను అలా చేశానయా హే అచ్యుత నన్ను క్షమించవలసినది నీ స్వరూపం విషయంలో నేను కొంచెం వ్యామోహాన్ని పొందాను సో పృథగీశమానిన అజావలేపాంధతమోంధ చక్షుష సో ఆ మాయ నీ యొక్క మాయ చేతను నేను వ్యామోహితుడనై అజ్ఞానం చేత నీ విషయంలో ఏదో నాటకం చేశాను నన్ను క్షమించవలసినది ఏషోను కంశ మయి నాథవానికి నీవు నా వంటి వారికి నాథుడు కదా నాథుడు తన భక్తులను తన సేవకులను మన్నించటం న్యాయం కాబట్టి నన్ను క్షమించవలసినది అని అంటాడు నారాయణస్వం నహి సర్వదే నారాయణస్వం నీవు నారాయణుడవు నహి అంత మాత్రమే కాదు సుమా సర్వదేహినామాత్మాసి సర్వ ప్రాణులకు ఆత్మరూపుడవై ఉన్నాడు అధీశోఖిల లోక సాక్షి నారాయణోంగం నరభూజలాయనాత్ తచ్చాపి సత్యం నతవైవ మాయా ఆ నారాయణ స్వరూపము ఒక సగుణ రూపం ఏదైతే కలదో అది కూడా నీ యొక్క స్వరూపమే ఈ విధంగా సర్వ జగత్ సాక్షి రూపంగా ఆత్మరూపులుగా కూడా నువ్వే ఉన్నావు ఆ విధంగా ఆయన స్థుతిస్తున్నాడు సో సురేష్ వృషిష్వీష తథైవ నృష్వపి అవతారాలను స్థుతిస్తూ ఉంటారు ఇంతకుముందు కూడా మనం ఇటువంటి వాక్యాలు కొన్ని చూసాం దేవతల్లో నీవు జన్మించినావు ఋషులలో జన్మించావు ఋషులంటే సనక సనందనాథం తర్వాత నృష్వపి శ్రీరాముడు తిరియక్షు పశుపక్ష్యాదులలో జన్మించినావు యాదస్వపి అంటే జల జంతువులు అంటే మత్స్య రూపంగా జన్మించావు ఈ విధంగా అనేక జన్మలను స్వీకరించి దుర్మద నిగ్రహాయ ప్రభో విధాత సదనుగ్రహాయ హే సృష్టికర్త హే పరమేశ్వర హే జగద్ రక్షణకర విధాత అంటే పోషకుడు జగత్తును పోషించువాడా నీవు ఇన్ని అవతారాలను ఎత్తి దుష్టులను శిక్షించి శిష్టులను సత్పురుషులను రక్షించి ఉన్నావు ఆయన అంటారు తస్మాదిదం జగదశేషమసత్వరూపం స్వప్నాభం అస్తధిషణం దుఃఖ దుఃఖం ఈ జగత్తంతా కూడా కేవలము ముఖ్యారూపమైనది స్వప్నము వంటిది దీని ఎందు అస్తధిషణం దాని ఎందు స్వయం స్వతంత్రమైన ఉనికి కానీ స్వతంత్రమైన ప్రకాశం కానీ లేదు ఆ కారణంగా ఎవరైతే దాని ఆసక్తులు అయి ఉంటారో వారికి చాలా అధికమైనటువంటి దుఃఖాన్ని మాత్రమే అది అందజేస్తూ ఉంటుంది కానీ ఆ జగత్తుకు అధిష్టానంగా ఉండేటువంటి నీయందు నిత్య సుఖబోధ తరవు నిత్య ఆనంద స్వరూపుడు చిత్రూపుడు అయినటువంటి నీయందు ఎవరైతే మనస్సును నిలుపుతాడో వాడు ఈ నామరూపాత్మకమైనటువంటి మాయ నుంచి పైకి అధి అధిగమించిన వారై నీ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు ఇంకా చాలా ఆత్మానం పరమత్వ పరమాత్మానమేవ ఆత్మాత్మర్బహిర్మృత్య అహో అజ్ఞజనాజ్ఞత చూడండి స్వాం ఆత్మానం పరమత్వ ఆత్మరూపుడువైన నీవు తనకంటే భిన్నంగా ఎక్కడో వైకుంఠాదులో ఎందుకు ఉన్నావని అనుకుని పరం పరమత్వ ఆత్మానమేవచ తనకంటే విలక్షణంగా తనకంటే భిన్నంగా విలక్షణంగా ఉండేటువంటి దేహాదులే తన ఆత్మ అనుకుని మనం ఏమనుకుంటాం దేహాన్ని చూసి ఆత్మ అనుకుంటాం కానీ పరమేశ్వరుడే ఆత్మరూపంగా ఉంటే ఆ సత్యాన్ని గ్రహించగా పరమేశ్వరుడు ఎక్కడో దూరంగా ఉన్నాడని అనుకుంటాం ఆత్మ పునర్బహిర్మృద్య సో ఆ పరమేశ్వరుణ్ణి నుండి వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అహో అజ్ఞ జనాజ్ఞత అజ్ఞానులైన జనుల ఆ వ్యామోహము ఎంత భయంకరమైనదో కదా అని అంటారు సో మొత్తానికి ఆ వేదాంత శాస్త్రం యొక్క సారాన్నంతని కూడా మనం ఆ స్వప్నంలో చూడొచ్చు అహోభాగ్యమహోభాగ్యం నందగోపం రజౌజసాం ఎన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం ఈ నందగోకులంలో ఉన్నటువంటి జనుల యొక్క భాగ్యము అహో అహో ఎంత గొప్పదో కదా ఎందుకంటే మేమందరము దేవలోకాలు ఇతర గొప్ప గొప్ప పదవులందరినీ అంటిపెట్టుకుని మేము అక్కడ దూరంగా పడి ఉన్నాము వీళ్ళు ఆ పూర్ణం పరమానందం సనాతనం అయిన బ్రహ్మతోటి చెలిమి కట్టి ఆటలాడుకుంటున్నారు ఆయన అంటాడు పోతన గారు చాలా బాగా రాస్తారు ఆయన ఎలా బ్రహ్మపదం ఆ ఎలా అనే పదంలో ఎంత అర్థం లేదు ఎలా ఇంకా మిగతా పద్యం జరిగిన ఏలా ఎలా బ్రహ్మపదంబు వేదములకం వీక్షింపగారాని నిన్ను ఈ లోకంబున ఈ నందు ఈ మందలో ఈ పశువుల మందలో ఈ లోకంలో ఈ భూలోకంలో ఈ అడవిలో ఈ పశువుల మందలు కృష్ణాయంచు పిలుస్తూ ఉంటారు ఇలా అసమాను కృష్ణ కృష్ణ కృష్ణ వీడు కృష్ణ అందరికీ కృష్ణుడే కావాలి ఆనాపాది సమస్త భావములు నీయందే సమర్పించు పిలిస్తే నిన్ను పిలుస్తాను ఆడితే నీతో ఆడతాను ఆడితే నీతో గద్యాలాడతాను గిల్లితే నిన్ను గిల్లుతారు తింటే నీతో తింటారు తిరితే నీతో నిన్ను మొత్తం అన్ని భావములను నీ మీదే పెట్టి నీ వ్రేళం దొక్కని పాదరేణువులపై వేష్టించినంగాలదే వేళ్ల పాదరేణువుగా ఉన్నా సరిపడుతుంది నాకు ఈ బ్రహ్మపదం ఎందుకు అంటాడు పైగా అంటాడు నేను ఇంకా బృందావనంలోనే ఉండిపోతాను ఇక్కడ రజస్సులో నేను రజో రజోగుణ స్వభావం కలవాడు కదా ఎలాగా రజోగుణమైనది ఈ ఆవులు ఈ గోప బాలకులు సంచారం చేసి ఆ ఫుట్పాత్లో ఆ ధూళిగా పడి ఉంటాను అని అంటాడు అంటే శ్రీకృష్ణుడు అంటాడు అలాగే అక్కర్లేదు నీ పన్ను చేయండి కర్మయోగం చేయండి కర్మయోగానుష్ఠానం చేయి ఇక్కడ ఏం అక్కర్లేదు ఇక్కడ ఉండి వాళ్ళు ఇక్కడ ఉన్నారు చాలని పంపించేస్తారు సో అది కూడా వస్తుంది ఆయన అంటాడు తావద్రాగాదయస్తేనాస్తావత్ కారాగృహం గృహం తావన్మోహోంగ్రి నిగళ యావత్ కృష్ణ నతే జనా హే శ్రీకృష్ణ ఎంతవరకు మానవులు తమ గృహంలో నిన్ను పెట్టుకుని పూజించరు ఆ గృహము వాళ్ళకి కారాగృహం అవుతుంది ఈ గృహం కాదు నిన్ను పెట్టుకుని పూజిస్తే ఇంకా అది కారాగృహం కాదు తర్వాత ఎంతవరకు నిన్ను ప్రేమించరో అంతవరకు వారి హృదయంలో ఉండేటువంటి రాగభావన కలదో నిన్ను కనుక ప్రేమించి నిన్ను తమ గృహంలో ఉంచుకుని ఆరాధించినట్లయితే వాళ్ళకి ఆ గృహము పవిత్ర స్థానం అయిపోతుంది వాళ్ళు చూపించేటువంటి ప్రేమామతులైన భావములు ఏవైతే కలవో ఈ భక్తి భావములు అవన్నీ కూడా బంధహేతువులు కాకుండా వాళ్ళ యొక్క ఆత్మజ్ఞానం వైపు తీసుకువెళ్తాయి శ్రీకృష్ణ కొంచెం ఎగ్జెక్టివ్స్ తో ఉన్న ఒక మంచి శ్లోకం శ్రీకృష్ణ వృష్ణికుల పుష్కర జోషదాయన్ ఈ వృష్ణి వంశానికి నీవు వచ్చి చాలా అద్భుతమైనటువంటి పద్మానికి ఎలాగైతే వికాసం వచ్చేస్తుందో అటువంటి వికాసాన్ని తీసుకొచ్చాను క్ష్మానిత్యరద్విజ వృద్ధి వృద్ధికారిణి సో వేద వేదములను అధ్యయనం చేసినటువంటి మహాపురుషులు గోవులు తర్వాత ఇతర సత్పురుషులు వీళ్ళందరికీ కూడా నీ అవతారంలో గొప్ప వృద్ధిని కలిగించినావు ఉద్ధర్మ శాల్వరహ రక్షితి రాక్షసదృక్ ధర్మాన్ని ఉల్లంఘించేటువంటి ఏ రాక్షసుడు భూమిని భూమండలానికి సమాజానికి ద్రోహం చేసి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీవు సంహరించావు సంహరించబోతున్నావు ఆల్రెడీ కొంత సంహారం అఘాసుర అయ్యే అయింది భగవన్ నమస్తే అర్హన్ భగవన్ నమస్తే అర్హన్ అంటే పూజ్య అందరి చేత అర్హన్ అంటే బుద్ధుడికి అర్హన్ అని పేరుంది సో హే అర్హన్ హే పూజ్య అందరి చేత పూజింపబడేటువంటి హే శ్రీకృష్ణ భగవన్ నమస్తే నీకు నమస్కారం అవుగాక అనే ఒక విస్తారమైన స్థుతిని బ్రహ్మగారు చేసి ముగిస్తారు శ్రీశుభవాచ ఇత్యభుష్టూయ భూమానం సో ఆ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుని విధంగా స్తోత్రం చేసి ఆయన పాదాలకి త్రిహి పాదయో మూడు సార్లు మళ్ళీ యథావిధిగా దండం పెట్టి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి శ్రీకృష్ణుడి అనుమతి తీసుకుని ఆయన బ్రహ్మలోకానికి వెళ్తారు ఇదిగో ఈ వృత్తాంతం వాళ్ళు ఏర్పడి బ్రహ్మగారికి గంటో పావు గంటో ఎంతో ఆయన లెక్క అయింది కానీ భూలోకంలో మనం ఏర్పడుతుంది ఇది వన్ ఇయర్ అయిన తర్వాత ఈ పిల్లలందరూ బ్రహ్మలోకం నుంచి తీసుకొచ్చి ఇంక అప్పచెప్తాడు బ్రహ్మ ఊరికే వెళ్ళిపోవడం కాదు ఇవన్నీ సంకల్ప మాత్రం చేతనే అప్పచెప్తాడు అప్పచెప్పి మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటారంటే ఈయన ఆ గోవులను దూడలను తోలిన వెళ్ళిపోయిన అడవిలోకి వెళ్ళిపోయిన వాటిని తోలుకుని వస్తా అన్నాడే అలా తోలుకుని వస్తారు వీళ్ళు ఆ ఇసుక తిన్నల మీద కూర్చొని భోజనాలు చేస్తున్నారు ఆ వన్ ఇయర్ క్రితం భోజనాల దృశ్యం ఏదో సినిమా మధ్యలో కట్ అయిపోయింది అనుకోండి ఒక గంట తర్వాత కరెంట్ వచ్చింది అనుకోండి మళ్ళీ కట్ అయిన చోట బిగిన్ అవుతుంది like now you know what it so అలాగా మళ్ళీ వాళ్ళు ఇదిగో ఈ అన్న కబలం ఈ ఆవుల్ని తోలుకుంటూ వస్తున్నాడు అడవిలో వచ్చి మళ్ళీ వీళ్ళతో కలిసి మళ్ళీ ఇంకో గంట రెండు గంటలో ఆ అడవిలో ఆవుల్ని మేపుకుని మళ్ళీ సాయంకాలం ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి చెప్తారా అమ్మా ఈవేళ ఏమైందో తెలుసిన అని చెప్తారు ఈవేళ ఏమైందో తెలుసా శ్రీకృష్ణుడు అనే రాక్షసుని సంహరించినాడు చెప్తే వీళ్ళ అలాగరా అని వీళ్ళందరూ మొన్నాడు కట్టకట్టుకుని ఈ అఘాసురుణ్ణి ఎక్కడ సంహరించారో చూడడానికి వస్తే అప్పటికే ఆ శరీరము మట్టిలో కలిసిపోయి ఏదో కొద్ది ఎముకలు అవి మాత్రమే కనబడ్డాయి వాళ్ళకి ఏమిటి నిన్న సంహరిస్తే ఈవేళ ఎముకలు ఉన్నాయో వాళ్ళు కొంచెం కంగారు అయితే పడ్డారు సరే ఏదో అయింది అని వెనక్కి సో ఈ విధంగా ఏతత్ సుహృద్భిశ్చరితం మురారే అఘాతనం శాత్వల భోజనం చ సో మిత్రులతో కలిసి ఆ సందులు ఆరగించుట అఘాసురం యొక్క సంహారము ఇదంతా కూడా వ్యక్తేతరద్రూపమజోర్వభీష్టవం సో బ్రహ్మగారికి ఒక రకమైనటువంటి అహంకారాన్ని తొలగించుట బ్రహ్మ చేసినటువంటి స్థుతి ఈ అభిస్థుతి చాలా గొప్ప స్తోత్రాన్ని చేశాడు ఇదంతా కూడా ఎవరైతే శృణ్వన్ శ్రవణం చేస్తారో గురుణన్ పఠిస్తారో వాళ్ళు ఏటి నరోఖిల హాన్ అటువంటి మానవుడు సమస్త సుఖములను పొందుతారు అని సమస్యలకి చాలా గంభీరంగా అందంగా ఉంటుంది సో ఈ విధంగా మనుషులు సెవెన్ ట్వంటీ అయితే ఐఎమ్ నాట్ షూర్ కాళీయమర్దనము చలే మొదలు పెడుతున్నా కాళీయమర్దనం ఒక పది పదిహేను నిమిషాలు చెప్తే రేపు ఫినిష్ చేస్తారు రేపు ఉదయం రుక్మిణీ కళ్యాణం చెప్తాను ఉదయం ఏదో టైంలో ఆ ఫోర్ అవర్స్ లో రుక్మిణీ కళ్యాణం ఏదో టైంలో వస్తుంది ఆ క్రమాన్ని బట్టి సాయంకాలం కుచేలో పాఠశాలం కేవలం అదే ఉండదు ఫ్యూ అదర్ థింగ్స్ ఇదే బట్ రేపు కూడా శ్రీకృష్ణ లీలలు అనే ఘట్టమే కృష్ణ కమలపత్రాక్ష పుణ్యశ్రవణ కీర్తన స్తూయమానోనుగైర్గోపై సాత్రజో వ్రజమావిశత్ సరే శ్రీకృష్ణుడు ఆ గోవుల్ని తీసుకుని మళ్ళీ ఆ గోకులంలో ప్రవేశించాడు తర్వాత మళ్ళీ వాటిని ఎక్కడ ఎవరి ఇంటికి వాళ్ళని చేర్చి మళ్ళీ మున్నాడు తీసుకుని ఆ గోవుల్ని మళ్ళీ అడవిలోకి తీసుకెళ్తూ ఉంటాడు ఈ దినచర్య నడుస్తూ ఉంది ఆయన వస్తున్నాడు ఎలా ఉన్నట్టు అంటే తం గోరజస్ఫురిత కుంతల ప్రసూన రుచిరేక్షణ చారుహాసం పెద్ద సమాసం సో గోధూళితోటి ఆయన ముఖమంతా కూడా ధూళి ధోసరితమైనది చెమట ఉంటుంది సాయంకాలం వచ్చేప్పుడు అలసిపోయి ఉన్నాడు ఆ గోధూళంతా పడింది ఈ కుంతలములు ఈ ముంగురులు ఆ ధూళితోటి ఆ చెమటతోటి కలిసి మొహం మీద ఇటువంటి చల్లా చెదరుగా ఉన్నాయి ఈ పింఛం కూడా అలాగే కట్టి అలాగే ఇటు వేలాడుతూ ఈ హడావిలో ఆ పింఛం కూడా అలాగే ఉన్నది మెడలో సగం వారిపోయినటువంటి వనమాల కూడా అలాగే ఉంది కానీ ఆయన చూపులలో ఉత్సాహం తగ్గలేదు ముఖం మీద చిరునవ్వు అలాగే ఉంది ఆ విధంగా వాపసు వస్తున్నాడు వేణు వనంతం వేణువుని వాయించుకుంటూ ఇలా పిల్లలు అలసిపోతారండి వాళ్ళకి ఆటలు ఎంతసేపైనా ఆడుతూనే ఉంటారు తల్లులు చూసి అలసిపోతారు తల్లు కానీ వాళ్ళు మాత్రం అలాగే నిలబడి ఉంటారు సో వేణువుని వాయించుకుంటూ వస్తుంటే వారి వెనకాలే ఉన్నాయి గొప్ప బాలకులు ఉన్నారే అదే నువ్వు బాగా పాడేవరా మళ్ళీ ఇంకోసారి పడరా ఇదిరా అదిరా అంటూ ఆటలు ఆయనతోటి కలిసి చుట్టూ తిరిగేస్తూ వీళ్ళు వస్తున్నారు వస్తుంటే దూరం నుంచి గోప గోపికలు వీళ్ళు ఎదురు చూస్తున్నారు పిల్లలు ఎప్పుడు వస్తారా గోవులు ఎప్పుడు వస్తాయా సో గోప్యో దిదృక్షిత దృశ అభ్యగమం సమేత గోపికలు అలా వీళ్ళ కోసం ఆ గుమ్మాల్లో నిలబడి ఎప్పుడు కనపడతారా అని అనుకుంటూ ఉంటే అంటే ఈ ముందు ధూళి కనపడింది తర్వాత గోవులు గోవులు వెనకాల కృష్ణుడు కృష్ణుడు వెనకాల ఈ గోప మొత్తం అంతా ఊరేగింపంతా మళ్ళీ వాపస్ వాళ్ళని చూసి లోపల ప్రవేశించారు తయోరి యశోదా రోహిణ్యౌ పుత్రయో పుత్రవత్సలే యథాకాలం యథాకాలం యథత్తాం పరమాశిష ఇంకా యశోదాదేవి శ్రీకృష్ణునకు బలానకు రోహిణి కూడా ఏ కాలంలో వాళ్ళకి ఏ అవసరం ఉంటుందో వీళ్ళు ముందే ఊహించి పాపం ఇప్పుడు కాదు బుద్ధిమంతులు అయిపోయారు గొప్ప బాలకులు అయిపోయారు వాళ్ళ ఈ వంశంలో వస్తున్నటువంటి సంపదనంతని కూడా వీళ్ళు భద్రం చేసుకుంటారు ఇంటికి సేవ చేసే మనుషులు అయిపోయారు కదా వీళ్ళు కాబట్టి వీళ్ళకి ఏ కష్టం రాకుండా అలాగానే స్నానానికి వేయి నీళ్ళు పెట్టేసి స్నానం చేయించడం వెంటనే భోజనం చేయడం భోజనం పెట్టడం తర్వాత నిద్రపోగొట్టడం ఇలాగా ఎన్ని సేవలు చేయాలో అన్ని సేవల్ని మహోత్సాహంగా చేసేస్తున్నారు అది ఇంటికి మద్దనం మధ్యనాదిధి యశోదైతే కాళ్ళు ఇలాగా పిక్కలోకి నొక్కి నానా బాగా అలసిపోయేట్రా అని స్నానం చేయించి వాసో వసిత్వ ఆ బట్టల్ని విప్పేసి కొత్త బట్టలు కట్టి చక్కగా గంధాన్ని అలిమి ఈ రకంగా అలంకారం కొత్త అలంకారాలు చేసి పడుకుండా భోజనాలు పెట్టి ఏవో చేస్తున్నారు ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఆ విధంగానే చేస్తున్నారు ఏ వంశ భగవాన్ కృష్ణ బృందావన వరచర క్వచిత్ ఇది నిత్యకృత్యం అలా వెళ్తూ ఉన్నా ఇలా వస్తుంది పొద్దున్న వెళ్ళడం సాయంకాలం కావాలి ఈ నిత్యకృత్యం నడుస్తుంటే ఓ రోజు బలరాముడు వెళ్ళలేదు ఈ దూడంతో రామ రామమృతే రాజన్ ఓ రాజా రాముడు లేడు ఈసారి సరే ఇవాళ రాముడు రాలేదా బలరాముడు కొంచెం పెద్దవాడయ్యాడప్పుడే అన్నగారు ఆయన ఏదో ఇంటి వ్యవహారాల్లో ఇంటి దగ్గర ఆగిపోయాడు సరే బలరాముడు రాలేదు కదా అని ఈ ఈవేళ కాలింది ఈ వైపుకి దారి తెచ్చాడు నేను బలరాముడు ఉంటే ఈయనకి ఆ కాళిందుడికి ఏదైనా బంధుత్వం ఉంటుంది ఈయన కూడా చేసుడు కదా ఇదే జాతి వాడు ఆయన ఎదురుకుండగా ఆయన జాతి వాడిని మనం ఎందుకు హింస పెట్టాలి అని అలా టర్నింగ్ లో పెట్టి రామముడితే ఏ రోజు బలరాముడు రాలేదో ఆ రోజు కాళింది వైపుకి దారి పట్టించారు వీళ్ళకి అసలు అటువైపు వెళ్లాలనే దృష్టి వీళ్ళకి లేదు కానీ ఈయనే అటువైపు దారి పట్టించారు ఎండాకాలం గోవులు గోపబాలకులు కూడా ఆ వేడికి చాలా పీడితులై ఉన్నారు వీళ్ళు ఏం చేశారంటే వేగంగా వెళ్ళిపోయి ఆ కాలింది జలాన్ని తాగేశారు అది అప్పటికే బాగా పొల్యూట్ అయిపోయింది మన యమునా జలం లాగా ఢిల్లీలో యమునా స్నానం చేయడానికి అనుకూలంగా ఉండదు నేను బృందావనంలో యమునలో స్నానం చేద్దామని చాలా ప్రేమగా కష్టపడి వెళ్ళాను నడిచి ఎల్లాభం స్నానం చేయాలని అనిపించలేదు ఏదో నెట్టిన నేను చదువుకున్నాను ఎందుకంటే ఈ బృందావనంలో ఉండే మురికంతా అక్కడే పడుతూ ఆ మురికి కాలం అక్కడే ఉంది ఆ ఘట్టం పక్కన ఏదో కొంచెం దూరంగా కట్టుకుంటే మనకు కనపడదో ఏదో చేస్తాం కానీ ఆ పక్కనే ఆ ఘట్టం దగ్గరే ఇంత పెద్ద మురికి పడుతూ ఉంటే ఆ ఘట్టంలోనే తిరిగి అలా స్నానం చేయడం నాకు కష్టం అనిపించి నేను చేయలేకపోయాను సో అలా పొల్యూషన్ అయిపోతూ ఉంటుంది ఈ పొల్యూటెడ్ సిచ్యువేషన్ ఇది విషాంభస్తదపస్పృశ్య దైవోపహత చేతస నిపేతరుయసవసర్వే మూర్ఛితావై కురుద్వ వీళ్ళందరూ కూడా ఆ విష జలాన్ని త్రాగి మూర్ఛను పొంది పడి ఉన్నారు అయితే వీక్ష్యతాన్ వై తథాభూత ఆ పాయింట్ దగ్గర ఆపకూడదు కదండి ఆపీది కూడా ఒక సందర్భ శుద్ధిగా ఆపాలి వాళ్ళు అలా మూర్చిపడి ఉన్నారు పూర్ణ సో ఆ తర్వాత శ్లోకం చూడండి నా నా శంకకి తగ్గట్టుగా కరెక్ట్ గా ఫిట్ అయింది శ్లోకం వీక్ష్యతాన్ వై తథా కృష్ణో యోగేశ్వరేశ్వర యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ భగవాను తన వాళ్ళలో తన గోపబాలకులు తన గోవులు ఈ విధంగా ఆ విషవ విషజలాన్ని త్రాగి మూర్ఛితులై పడి ఉంటే ఆయన ఈ క్షయామృతవర్షిణ్య అమృతమును వర్షించేటువంటి తన చూపులతోటి స్వనాథాన్ని సమజీవయత్ తానే నాథునిగా తానే వాళ్ళందరికీ నాయకుడు తననే నమ్ముకుని వాళ్ళు ఈ కాలింది వైపు వచ్చారు సో వాళ్ళని ఆయన బతికించినాడు తే సంప్రతీత స్మృతయ వాళ్ళేమో చక్కగా మళ్ళీ తెలివి తెచ్చుకుని ఆ జలాలకి సమీపంలో పడిపోయిన వాళ్ళందరూ లేచి నిలబడి ఆ సంసువిస్మిత సర్వే వాళ్ళకు గుర్తుంది ఆ నీళ్లు తాగుతూనే విషం అంతా శరీరం పట్టేసి మోహాన్ని పొంది కూలబడ్డ సందేశం వాళ్ళకు గుర్తుంది అని ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఉత్సాహంగా మళ్ళీ లేచారో వీక్షమాణ పరస్పరం ఒకరినో ఒకరు చూసుకుంటున్నారు సువిస్మిత సర్వే ఎలా నువ్వు తాగేవా తాగే పడిపోయా మరి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగా అలాగే ఒకరినొకరు చూసి ఆశ్చర్యపడి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు శ్రీకృష్ణుడి చేసి చూశారు ఒకరితో ఒకరికొకళ్ళు కన్సల్టేషన్ అయిపోయింది అన్వమంసత తద్రాజన్ గోవిందానుగ్రహేక్షితం అందరూ కలిసి శ్రీకృష్ణుని చూసి అరే ఈయనే మనం బతికించాడా అని నిర్ణయం చేస్తున్నారు సో పీత్వా విషం తస్య పునరుత్నమాత్మన మనం ఆ విషజలాన్ని త్రాగి మూర్ఛితులమై మళ్ళీ ఇప్పుడు విషం లేకుండగా చక్కగా ఉత్సాహంతో లేచి నిలబడ్డాము అంటే ఈయనే మనకి ఉపకారం చేసినాడు అని నిర్ణయించుకుని ఆయనకు నమస్కారం చేసి వాళ్ళు అలా నిలబడి ఉన్నారు అప్పుడు ఆయన ఈ పరిస్థితిని చక్కదిద్దవలేము అని నిర్ణయించారు అది తరువాత సంఖ్య ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణం రచ్యతే ہری گرو نم ہریش و బ్రహ్మణస్పత ఆనస్పందనం శ్రీమహాగణాధిపత నమ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతా నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తో వంశీ విభూషితకరాం నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబ ఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖారవిందనేత్రాత్ కృష్ణాత్పరం కిమపి తత్వమహం న జానే శ్రీభద్రాయుర్వాచ విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణ కృష్ణాహినా విభు سم تمر یم کا مجھے ادوار నేను పోనీ అక్కడ ఉంటే అదేం చేసింది దానివల్ల నష్టమే వచ్చింది అంటే అది దూషిత ఇప్పుడు వీడికి క్రీడలకి మధ్యలో పానకంలో పుడకలాగా ఈ కృష్ణ అది అంటుంది సో ఉంది చాలా దూషితము చేస్తూ విషము చేత కలుషితం చేస్తూ ఉన్నది అది సరస్సు అంట కాలింది సరస్సు అంటే నది పెద్ద నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు నదికి ఆనుకుని కొంచెం అప్పర్ బీచెస్ లో ఒక సరస్సు లాగా ఏర్పడుతుంది ఈ సరస్సు నది కొంచెం అధిక జలంగా ఉన్నప్పుడు నదితో కలిసిపోయింది నదిలో నీరు తక్కువ ఉన్నప్పుడు ఈ సరస్సు బ్రేక్ అయిపోతుంది మధ్యలో ఒక ఇసుక తిన్నో ఏదో వచ్చేస్తే ఈ సరస్సు బ్రేక్ అయిపోతుంది అటువంటి సరస్సు ఓసారి ఏమో ఏమంటున్నాను మళ్ళీ సరస్సు అంటున్నారు ఏంటి సరస్సా ఏమన్నాను మీకు సందేహం రావచ్చు అందుకోసం అలా so that kind of lake it is river based lake so దాంట్లో ఉన్నటువంటి ఆ సత్వాన్ని తొలగించి దాని జలములను శుద్ధి చేయవలను అని ఆయన నిర్ణయించుకున్నాడు తాత్కాలికంగా అయితే ఆ జలములను త్రాగి ఏ గోపపాలకులు గోవులు మూర్ఛను పొందినవో వాటిని తన కృపాదృష్టిచే జీవితం చేసి ఉన్నాడు ఆల్రెడీ ఆ బట్ స్టిల్ దీనికి లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ అయితే చూడాలి మనం ఎప్పుడు కాంచలాలు యాటిట్యూడ్ లో ఉండకూడదు మరి ప్రస్తుతానికి మనం పని ఏ చక్కపోవడం ఉంటాయి మళ్ళీ ఇంకొకటి వచ్చి ఆ నీళ్లు త్రాగి అప్పుడు వాడు కనుక ముడిచిపోతే వాడిని బతికించడానికి అక్కడ శ్రీకృష్ణుడు రెడీమేడ్ గా వేరు ఉండకపోవచ్చు లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ చూసుకుంటే బాగుంటుందని ఆయన నిర్ణయం చేశాడు శీర్షికౌవాచ కాళింగ్యాం కాళీయస్యాసీత్ హ్రద కశ్చిత్ విషాగ్నిన శ్రవ్యమాణ పయాస్మిన్ పతన్ సుపరిగా ఈ కాళింది నదిలో ఆ యమునా నదిలో ఆ సరస్సులో ఈ కాళీయుడు ఉన్నాడే దీనికి చాలా పెద్ద సింపాలిజం ఉన్నది ఎలాగంటే కాళీయానింద్రియాన్యాహు విషయాస్తద్విషం స్మృతం ఇక్కడ హృదయం ఇది సరస్సు హృదయాకాశమును సరస్సుతో పోలుస్తారు ఎందుకని హృదయము అది బుద్ధి స్థానం కదా హృదయం ఉన్నా బుద్ధి ఉన్నా అవుతుంది హృదయ గుహ అంటే బుద్ధి ఉండేటువంటి స్థానం బుద్ధి స్వచ్ఛంగా ఉంటుంది బుద్ధి స్వతహాగా సత్వగుణ ప్రధానంగా ఉంటుంది నేను నాకు చాలా చాలాసార్లు చెప్పాను ఎందుకంటే మనం ఇలా పలికిరించి చూస్తుంటే అన్ని తెలుసుకున్నాయి అంటే సత్వగుణము నిండా ఉన్నదని అర్థం సత్వగుణం లేదనుకోండి ఇవాడికి ఏమి తెలియకుండా సో సత్వగుణ ప్రధానంగా స్వచ్ఛమైన సరస్సే కానీ ఆ సరస్సులో ఈ ఇంద్రియముల ద్వారా తీసుకురాబడిన విషము ఎప్పటికప్పుడు నిండా నింపబడుతూ ఇంద్రియాలు ఏం విషయం తీసుకొస్తాయో తెలుసునండి ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషం వ్యవస్థితం అని శ్రీకృష్ణుడు అంటాడు చాలా గొప్ప వాక్యం ఇంద్రియస్య ఇంద్రియస్య వీక్ష అంటే రెండు సార్లు అదే పదాన్ని వాడితే అర్థం ప్రతి ఇంద్రియం సో ఇంద్రియం అది చిన్నగా ఉండదు ఇది విషయాలతోటి విషయంలో ఉంటే జగత్తులో ఉండే పదార్థాలు ఇంద్రియాలు మన దగ్గర ఉంటాయి పదా విషయములు జగత్తులో ఉంటాయి మనం నిద్రపోతున్నంతసేపు ఆ విషయాలకి ఈ ఇంద్రియాలకి కనెక్షన్ బ్రేక్ అయిపోతుంది ఇండియా ఇంద్రియాలు విలీనమైపోయినాయి జగత్తు కూడా విలీనమైపోయింది కనుక నిద్ర లేచింది మొదలుకుని మళ్ళీ నిద్రలోకి దారుకునే వరకు ఈ ఇంద్రియములకు ఈ విషయములకు కాంటాక్ట్ నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది ఒక ఇంద్రియంతో ఉదాహరణకి కర్మతోటి మీరు ఒక పదార్థాన్ని చూసిన వెంటనే so many things happen number one ఆ పదార్థ జ్ఞానం కలుగుతుంది ఇది ఘటము అని జ్ఞానం కలుగుతుంది అక్కడ ఆగదు ఇఫ్ ఇట్ స్టాప్స్ దేర్ వాడి జ్ఞానం అంటారు అక్కడ ఆగిపోతే వాడిని మహా వాడి నా జీవన్ముక్తుడని అంటారు అది అక్కడ ఆగదు ఆ తర్వాత వెంటనే వాడిలో ఉన్న వాసనలు ఉత్పూర్తమవుతాయి ఇంద్రియ ఘటజ్ఞానం కలగానే వాడిలో వాసనలు ఉంటాయి ఆ వాసన ఉత్పూర్తమయ్యి ఈ ఘటము బాగుంది ఈ ఘటము బాగులేదు అనే రాగద్వేషాలు నిర్మాణం అవుతుంది ఘటానికి బాగోవడానికి సంబంధం ఏంటి ఘటంలో నీళ్లుంటే కలుగుతాము ఇంకేదైనా పదార్థంలో పెట్టుకుంటాం దాంతో బాగోవడానికి బాగోలేకపోవడానికి ఏమీ లేదు but still there is a lot of రాగద్వేష అసోసియేటెడ్ విత్ సపోజ్ అది యాంటిక్ పార్ట్ అనుకోండి it could be it could lead to big series of రాగా ద్వేషం so so many ways it could be so ఒక ఘట జ్ఞానం కలగగానే వారి హృదయంలో ఉన్న వాసనలను బట్టి రాగద్వేషాలు నిర్మాణం సో చూడండి కన్ను ఇంద్రియము ఈ విధంగా హృదయంలోకి రాగ ద్వేష రూపమైన విషయాన్ని నింపుతూ ఉంటుంది మనం నిద్రలేస్తాం నిద్ర లేస్తున్న క్షణంలో ఏముంది అయా అహమస్మి అంతకు మించి ఇంకేం లేదు ఆ మరుక్షణంలో మొత్తం సంసారం అంతా లోపలికి వస్తుంది ఎలా వస్తుంది కళతో చూస్తూ ఉంటాం చూడగానే వీడు మనకు కావాల్సిన వాడు వీడి శత్రువు వీడి మంచివాడు వీడి చెడ్డవాడు అని ఈ విధమైన భేదం సో ఈ భేద దృష్టి అంతా కూడా హృదయంలో నింపబడుతుంది అది ఏ విషయము సో కాళీయాని కాళీయాన్ ఇంద్రియాణ్యాహు విషయా తద్ స్మృతం సో ఈ కాళీయ వర్ధనము అనేది హృదయ మథనానికి సంబంధించినటువంటి ఉపాఖ్యానం సో ఈ హృదయంలో శ్రీకృష్ణుడిని ప్రవేశపెట్టి అక్కడ మర్దనం జరిగిట్లా చేయాలి శ్రీకృష్ణుడు దాంట్లో ప్రవేశించి దాన్ని అక్కడ మర్దనం చేయాలి ఏమిటి మర్దనం చేయాలి ఆ హృదయంలో వేయి పడగల పాము ఒకటి ఉన్నది అదే కామన ఈ కామన అనే పాము ఉన్నదే దానికి వేయి పడగలు అంటే ఎప్పుడు ఏ సమయంలో అది ఏ రూపంలో ఆవిర్భవిస్తుందో మనం చెప్పలేము ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా నిరంతరంగా కామనలు పలు పలు విధములుగా ఉద్భవిస్తూ ఉంటాయి దానినే వేయి పడగల పాము అన్నారు కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చేయాలి ఎక్కడో జగత్ జగత్తులకు కారణంగా జగత్ కారణం బ్రహ్మరూపంగా మనకు దూరంగా ఉండిపోయినాడు అంటే మనం స్మరించడం మానవేసినాం ఆ శ్రీకృష్ణుడిని మనం ఏం చేయాలంటే ఈ కాళీయ సమస్యలోకి తీసుకొచ్చి అక్కడ ఆయన ఆ తన నాట్యాన్ని చేసి ఆ వేయి పడగల పాముని దాని పడగలన్నీ విరిగిపోయే వరకు ఆయన చేత నాట్యం అయ్యేట్లా మనం ప్రయత్నం చేయాలి చేసినట్లయితే ఆ హృదయం పవిత్రం అయిపోతుంది ఇది మొత్తం ఓవరాల్ కార్యమర్తనం యొక్క సింబాలజీ సో నిజానికి ఇంద్రియంలో విషయంగా ఉందని మీరు అడగచ్చు మహాత్ములు ఏమంటారంటే ఒక ఇంద్రియాన్ని భగవదున్ముఖముగా నేను చేసే పర్యంతము ఆ ఇంద్రియంలో విషమే ఉంటుందన్నారు అంటే నువ్వు కంటితోటి పరమేశ్వర శ్రీకృష్ణమూర్తిని దర్శిస్తున్నారనుకోండి దాంట్లో పవిత్రత ప్రసన్నత ఉంటుంది ఆ కంటితోటే ఇంకో మనిషిని చూస్తున్నారనుకోండి తాగం కానీ ద్వేషం కానీ పోవాలి శ్రీకృష్ణుని చూస్తే నీకు రాగద్వేషాలు కలగవు జనులు దేవాలయానికి ఎందుకు వెళ్తారంటారు ఆ సైకాలజీ మీరు ఆలోచించండి వైద్య రాందే ఏం ఏం వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్తే వెంకటేశ్వర స్వామిని చూశారనుకోండి జనులకి పిచ్చి అలా పరుగులు వెళ్ళి గంటలందరూ కూడా ఏ క్యూలో నిలబడి చూసి వస్తారు ఏది వాటిని గెట్ వాళ్ళు లక్ష వస్తువులు చూస్తూ ఉంటారు జగత్తులో ఏ వస్తువులు చూసినా ఎంతో కొంత విషం లోపలికి వెళ్తూ ఉంటుంది రాగద్వేషాత్మకమైన విషయం ఆ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని చూసినప్పుడు this is one scene this is one vision way there is no scope for toxin లేదు ఆ దర్శనం అంటే love is neutralised by some wrong tendency still then they flaw they wrong then you cannot stop ఎందుకంటే ఆ దర్శనంలో వాళ్ళకి మరి ఏ దర్శనంలోనూ లభించని ఒక ప్రసన్నత లభిస్తూ ఉంటుంది అంచేతను వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు క్యూలలో గంట నిలబెడతారు ఆ దర్శనం చేసుకుంటారు వాళ్ళు తోసిస్తున్నా సరే మరొక్కసారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ దర్శనం ఒక్కటే రాగద్వేషరహితమైన దర్శనం ఆ సంగతి వాళ్ళకి తెలియదు ఆ దర్శనమే వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆ విషాన్ని రాగద్వేష రూపమైన విషాన్ని ఎప్పటికీ కూడా అడిగి వేస్తూ ఉంటుంది సపోజ్ అలా కరిగి వేసే పరిస్థితే లేదనుకోండి మనిషి ఇంకా ఎంతో కాలం జీవించలేదు రాగద్వేషాలు తీవ్రమైపోతే వాడి అవి పూర్తిగా కలుషితం అయిపోతే ఆ జీవితం చాలా దుర్భరం అయిపోతుంది అస్తు సో కాలింద్యాం కాళీయస్యాసి కశ్చిత్ విషాగ్ని ఈ విషాగ్ని ఎంతటిదంటే ఉపరిగా కథ ఆ సరస్సు పైన పక్షులు ఎదురు వెళ్తూ ఉంటాయి పొరపాటున అలా పైకి ఎదురు వెళ్తూ ఉంటే ఇక్కడి నుంచి వచ్చేటువంటి విషవాయువులకి ఆ పక్షులు కూడా మరణించి లేకపోతే మూర్చిపోయి వచ్చి ఆ సరస్సులో పడిపోతుంది అంతటి విషయం కలిగి ఉంటుంది ఉపరిత ఖగా అంటే ఖే చరణ్ ఖే గచ్చంతి ఖగా సిద్ధ సిద్ధ పురుషుడు వాళ్ళు ఈ సాంసారిక బంధాలన్నింటినీ ఏదో కొద్ద గొప్ప విడదీసుకుని త్యాగం చేసి ఆ ఉన్నత స్థితికి చేరుతున్నారు వాళ్ళు కూడా ఇంద్రియ భోగములు అనే ఈ విష సరస్సు దగ్గరికి వస్తే వారు కూడా అక్కడి నుంచి ధడేరుమని ఇక్కడ పడిపోతారు సిద్ధ పురుషులు కూడా ఎవరో ఒక సిద్ధుడు ఒక ఆయన ఉన్నాడు ఆ సిద్ధుడికి ఒక పవర్ ఒకటి వచ్చింది ఏమిటి ఆ పవర్ ఏదో నేలలో నేల మీద నడిచేటువంటి సిద్ధ ఒకటి సంపాదించాడు లేకపోతే వాడి మనస్సులో ఏముందో చెప్పే సిద్ధి సంపాదించాడు లేకపోతే మీ ముఖం చూడగానే మీ తల్లిదండ్రుల పేర్లు మీకు ఎంతమంది ఉంటానో నేను చెప్పేయగలుగుతాను అలాంటి పవర్ ఒకటి సంపాదించాడు అలాంటి ఒక సైకిల్ పవర్ సంపాదించాడు ఇప్పుడు అది సంపాదించి ఆయన ప్రయోజనాన్ని పొందేడా నష్టాన్ని పొందేడా అంటే మోర్ ఆఫన్ దాన్ నాట్ ఆయన నష్టాన్ని పొందుతాడు ఎందుకంటే ఆ పవర్ ని ఎలాగంటే పవర్ వచ్చిందనుకోండి దాన్ని పది మందికి చూపించి శబాష్ అనిపించింది దాకా వాడు స్థిరంగా కూర్చోలేడు అలా అంతవరకు ఆ పొగ వచ్చే వరకు ఎక్కడో మూల కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఇంకా పొగ వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఉండలేదు తీయాల్సింది బజార్లోకి వచ్చేయాల్సింది బజార్లోకి వచ్చేసి ముందు వచ్చినప్పుడు ఎవరో చూడరు వాళ్ళదాన్ని వాళ్ళు పోతూ ఉంటారు ఎవరో పది మందిని బలాత్కారంగా నిలబెట్టి అక్కడ ఈ పవర్ వాళ్ళకి చూపించి తద్వారా కీర్తిని సంపాదించాలి ధనాన్ని సంపాదించాలి ఇంకా ఏవేవో సంపాదించాలి ఇదంతా కూడా మోక్ష మార్గానికి ఆపోజిట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ డయామెట్రికలే ఆపోజిట్ ఇది సో ఈ ఇంద్రియ భోగములు ఇంద్రియ ఇంద్రియముల ద్వారా సంప్రాప్తమయ్యే విషము అనేది ఎంత పవర్ఫుల్ అంటే అది ఖగాహ అవి సిద్ధాహ అవి పతంది సిద్ధులు కూడా దాంట్లో గిర్రని తిరిగి పడిపోతూ ఉంటారు గొప్ప అన్ని అన్ని సర్వసంగ పరిత్యాగం చేసి హృషికేశ్ వెళ్తుంది హృషికేశ్ లో చిన్న రూమో ఏదో ఎవరో ఇస్తారు ఉండమని ఇంకా అది ఇచ్చిన వెంటనే దాని మీద రాగం బయలుదేరి దాన్ని చూసుకుంటూ ఉన్నాం దానికి అలంకారం చేసుకుంటూ ఉన్నాం అక్కడికి తను చేసుకునేటువంటి ఆ చిన్న ప్రయత్నానికి అడ్డొచ్చిన వాడినేమో తిరుగుతూ ఉండడం దానికి అనుకూలించిన వాడు ఎందు మైత్రీ భావము మొత్తం ఈ ద్వైతం అంతా అక్కడే ఉంటుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ కొత్త ద్వైతం మొదలుపెట్టే బదులు ఇక్కడున్న ద్వైతమే శ్రేష్టం అని నా అభిప్రాయం ఎందుకంటే ఈ ద్వైతము ఈ శాస్త్ర అనుగృహీతమైన ద్వైతం శాస్త్రం అనుగ్రహించినటువంటి గృహస్థ ద్వైతం దానికి శాస్త్రం యొక్క శాంక్షన్ ఉంది ఇవన్నీ త్యాగం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా శాంక్షన్ ఉంది శాంక్షన్ లేని ద్వైతం అది కాబట్టి సో ఖగాహ సిద్ధాహ అపి పతంతి ఈ ఇంద్రియ భోగములు భోగల అలసత అనే విషాగ్నిలో గొప్ప గొప్ప మహాత్ములు కూడా పల్టీలు కొడుతూ ఉంటారు అని that is how the symbology continues in this point also విప్రుష్మత విషోదోర్మిమాంతే నాభిమర్షిత మ్రియంతే తీరగాయస్య ప్రాణిన స్థిరజంగమా సరే మళ్ళీ ఇంకా సింబాలజీ గురించి కథలోకి వద్దాము సో ఈ సరస్సుకి చెట్టు ఒడ్డునున్నటువంటి చెట్లన్నీ కూడా ఆ భూగర్భం ద్వారా వచ్చే విషాగ్ని చేత అన్ని కూడా మనం మాడిపోయి నల్లగా తయారై ఒక్కదానికి ఒక ఆకు ఏడు చచ్చిపోయి ఉన్న చెట్లన్నీ కూడా ఇది ఒకటి చూశాను చూసి ఖల సంయమనావతార కృష్ణ ఖల సంయమనావతార దుష్టులను నిరోధించి లేకపోతే నియంత్రించడం కోసమే అవతరించినటువంటి ఆ శ్రీకృష్ణుడు దీని పరిస్థితిని సరిదిద్దడం కోసం ఆయన ఏం చేశాడంటే కృష్ణ కదంబమధిహృష్య తథోతుంగమాస్ఫోట్య అక్కడ ఆ సరస్సు ఒడ్డునే ఒక కదంబ వృక్షము అంటే కడిమి చెట్టు ఉన్నది ఈ కడిమి చెట్టు మీదకి ఎక్కాడు ఆ చెట్టు యొక్క ఒకనొక కొమ్మ ఎత్తైన కొమ్మ బాగా సరస్సులోకి వాలి ఉన్నది ఆ కొమ్మ చిగురుగంట వచ్చేస్తే ఇంచుమించు సరస్సు సెంటర్ పాయింట్కి వచ్చేస్తారు it not centre point very close to the centre వస్తారు అలాంటి కొమ్మలు ఉంటాయి ఆ కొమ్మ మీద ఎక్కేసి వచ్చి ఒక్క జంపు చేస్తే సరిగ్గా almost within the centre drop పడతాడు వీళ్ళు ఆ విధంగా వచ్చి ఆ సరస్సులో దిగడం కోసమని ఎందుకంటే ఒడ్డు నుంచి బురదలోంచి దిగుతూ ఎందుకు వెళ్ళా అలా నుంచి వచ్చి జంపు చేస్తాం పిల్లలు అలాగే జంపు చేస్తారు సరస్సులో జంపు చేయాలంటే పెద్దవాళ్ళు అంటే ఇలా జాగ్రత్తగా దిగి వెళ్తారు కానీ పిల్లలైతే అలా వచ్చి జంపు చేస్తారు సో శ్రీకృష్ణుడు కూడా ఆ స్థితిలో ఉన్న కుర్రవాడే కనుక అక్కడి నుంచి వచ్చి దాంట్లో జంపు చేసే ప్రయత్నం చేశాడు ఇక్కడ ఎవరో పూర్వపక్షం అమలు చేశారు అన్ని చెట్లు మాడిపోయాయన్నారు ఆఖరికి పక్షులు అలా వీళ్ళు కూడా మాడిపోయాయన్నారు ఈ కదమ వృక్షం ఎక్కడి నుంచి వచ్చింది అది మాత్రం అలా స్థిరంగా అలా ఉంది ఎందుకంటే అది కొంచెం పచ్చి ఉన్న వృక్షం అయి ఉండాలి లేకపోతే బొమ్మ విరిగిపోతుంది అంటే దానికి సమాధానం ఏం చెప్పారంటే ఒక కథ మీకు గరుత్మంతుడు అమృతాన్ని తీసుకురావటం అనే కథ మీరు వినుంటారు మహాభారతంలో ఉంది ఆ గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొస్తూ ఒకంత ముక్కు నుంచి అమృత భాండం జారిపోయే సందర్భం దాన్ని సర్దుబాటు చేశారు ఆ రకంగా సో అది ఆ కదంబ వృక్షాన్ని ఈయన అధిష్ఠించాడు అధిష్ఠించి దాంట్లో దుమికినాడు ఇక్కడ పోతన్న గారు చాలా పద్యం చక్కటి పద్ధతిని వర్ణించారు దీని స్వభావోక్తి అంటారు అంటే ఆ శబ్ద చిత్రం కటి చేలంబు బిగించి అంటే బుధం మీద ఉండే ఉత్తరాన్ని నడుముకు బిగించారు దమ్ముడేసి ఎందుకు స్నానం చేసేప్పుడు అదే నదిలో ఈదేప్పుడు లూజ్ క్లోత్స్ తోటి ఈదపోతుంది అవి మన వేగాన్ని బాగా నిరోధించేస్తాయి సో వాటిని లూజ్గా ఉండకుండా కొంచెం కోచీలో గట్టిగా బిగించాలి కటి చేలంబు బిగించి పింఛమున చక్కం గొంబు బంధించి గొప్పు బంధించి జుట్టు కూడా లూజ్గా ఉండకూడదు పింఛం ఉండిపోతుంది అందుకోసం ఏం చేసేదంటే ఈ కొప్పుని కూడా ఆ జుట్టును కూడా ఆ పింఛన్తో సహా కలిపి ఓ గుడ్డతోటో లేకపోతే ఆ నిత్యం గట్టిగా బిగించాడు దోస్తత సంస్థానం ఆచరించి దోస్తత దోస్తట చేసి సో చరణద్వంద్వంబు గీవించి కావాలని రెండుని ఒక్కసారి ఇలా ఇలా ఓసారి ఈ కాలు ఓసారి రెండు ఒకేసారి ఆడించలేదు కదా రెండు కదా అంటే పడేపోతాం ఓసారి ఈ కాలు ఓసారి ఆ కాలు ఇలా ఒకసారి ముందుకి వెనక్కి ఆడించి అలాగే ఉంటాడు ఆయన పురుష సింహము దాంట్లో పడేపటికి ఆ వేగములకి ఆ సర్పం ఆ లోపల ఆ జలమంతా కూడా బాగా కదిలిపోయింది ఆ కదలిక చేత ఆ పాముకి చాలా చికాకు పుట్టి ఆ లోపల విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఆ పాము పైకి వచ్చింది పర్యప్లుత విషకషాయుత విషకషాయిత భీషణోర్మి అంచధనుషతమనంత బలస్య కింతత్ సో అది ఆ పైకొచ్చి మహావేగంతో ఈయన మీదకి రావటానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఈయన అనంత బలస్య కింద ఈయన అనంత శక్తి సంపన్నుడు దీనికి పాము ఇదో పెద్ద లెక్క తస్మిన్ హృదయ విహరత భుజదండ పూర్ణ వాఘోష మంగవర వారణ విక్రమస్య ఆశ్రుత్య తత్స్వసదనాభిభవన్ నిరీక్ష్య ఆ ముందే ఆ పాము ఆ సరస్సులో చాలాసేపు చక్కగా విహరించి ఇప్పుడు అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది దాని అభిప్రాయంలో ఈ సరస్సు వైపుకి ఎవరు కూడా ఈ దరిదాపులకు ఎవరు కూడా రావడానికి వీలేదు అది దాని యొక్క నివాస స్థానం సో టెరిటోరియల్ ఫీలింగ్ ఎక్కువ దానికి ఎవరైనా దరిదాపులకు వచ్చారంటే వెళ్ళి అటాక్ చేసి సంహరించేస్తుంది ఏ పశువు కానీ పక్షి కానీ ఏది కూడా దరిదాపులకు రావడానికి వీల్లేదు అటువంటి ఆ తత్వము ఈ తన యొక్క సదనము తన నివాసం మీదికి ఎవరిలో అటాక్ చేశారు ఎవరో వైలేట్ చేశారు అభిఫలం ఈ వైలేషన్ అని సహించలేనిదై పైకి వచ్చేసింది సమసర తదముష్యమాన అది పైకి వచ్చి చూసింది ఈయన ఎలా ఉన్నాడంటే తం ప్రేక్షణీయ సుకుమార ఘనావదాతం చాలా అందంగా చూడ ముచ్చట కొలిపే విధంగా నీలమేఘ శ్యామ రూపాన్ని కలిగి ఉన్నాడు శ్రీవత్స పీత వసనం శ్రీవత్సాన్ని అదొక మత్స పుట్టుమత్సల వక్షస్థలం మీద ధరించినాడు పీతవసనం పచ్చని పీతాంబరాన్ని ధరించి స్మిత సుందరాస్యం చిరునవ్వుతోటి మధురమైన ముఖాన్ని కలిగి ఉన్నాడు నీళ్ళలో తేలుతున్నాడు నిలువీత అంట నిలువీత అలా నిలబడి ఉంటాడు అలా సో క్రీడ నిలబడంటే పూర్తిగా నీళ్ళలో నిలబడ్డాను సాఫ్ట్వేర్ అంటే ఇక్కడ వరకు కనీసం శ్రీవత్సవం అన్నారు కాబట్టి కనీసం అప్ దిస్ పాయింట్ నిలిచి ఉంటాడు ఈతలో అలా చేయగలుగుతారు క్రీడంతం అప్రతిబలం క్రీడంతం అంటే ఈత కొడుతున్నాడని చాలా అప్రతిబలం సాటిలేని బలము కలవాడు కమలోదరాంధ్రిం సందశ్య ఆయన పాదాలతో ఈత కొడుతుంటే ఆ పాదములు ఆ సరస్సులో వికసించిన పద్మములా అన్నట్లుగా ప్రకాశిస్తున్నాయి సందశ్య మర్మసు భుషా భుజయా చచ్చాడ వెంటనే ఆ పాము వచ్చి మహావేగంతో ఆయన్ని తరిచి తర్వాత పడగతోటి ఆయన కనపడకుండా కత్తి వేసినది పడగలతోటి అనేక పడగలు ఉన్నాయి దానికి తన్నాగభోగ పరిపీతమదృష్ట చేష్టమాలోక్య తత్ప్రియ సఖా పశుపాత సో ఈ లోపల అది ఎప్పుడైతే ఇలా కరిచి పడగలతోటి ఇలా కప్పి వేసినదో గట్టు మీద నుండి చూస్తున్నటువంటి ఈ గొప్ప బాలకులకు ఈయన కనపడ్డం మనిషి నీళ్ళలో వెళ్ళిపోయాడు దూతాడు కొంచెం లోతుకు వెళ్ళి బయట పైకి వచ్చాడు కొంచెం ఏకాది కొడుతున్నాడు ఏదో గడబడి చేస్తున్నాడు అంతవరకు బాగానే ఉంది వాళ్ళు దూరం నుంచి ఎంజాయ్ చేస్తున్నారు బట్ దిస్ టైం ఆ పాము బయటికి రావడం ఆయన కరవడము పడగలతో కట్టు వేయటము ఈయన నీళ్ళ లోపలికి వెళ్ళిపోవటం మళ్ళీ కనపడకపోవటం వెంటనే కనపడకపోవటం తర్వాత మళ్ళీ బయట వస్తాడు అనుకోండి సో ఇది చూసి వాళ్ళు చాలా కంగారు పడిపోయి దానిలో అప్పుడే కొంతమంది పరుగులు పరుగుల మీద గోకులంలోకి వెళ్ళిపోయారు అయ్య బాబాయ్ కృష్ణుడు ఆ విశ్వ సరస్సులో దూకాడు ఎవరిపోయాడని అప్పుడే వీళ్ళు శోకన్నాలు పెట్టేస్తున్నారు దుఃఖాత్తి శోక భయం మూఢధియోని పేతు దుఃఖము ఆర్తి శోకం అంటే మళ్ళీ దాంట్లోనే ఇమోషన్స్ ఇమోషన్స్ లోనే మోద ప్రమోద అని ఇలాగే డివిజన్స్ ఉన్నట్టుగానే దుఃఖము ఆర్తి శోకం సో కొంతమందికి సామాన్య దుఃఖము మరికొంతమందికి తీవ్ర దుఃఖము ఇంకా కొంతమందికి మరింత తీవ్ర దుఃఖము ఆయా ఆ సందర్భాన్ని బట్టి సో ఆ విధంగా వాళ్ళు దుఃఖంతో వాళ్ళు గోల పెడుతున్నారు తప్పించి ఇంకా వాళ్ళు ఏం చేయగలుగుతారు ఆఖరికి దావో వృషా వత్స కరియ క్రందమానా సుదుఃఖిత కృష్ణన్యస్తే క్షణాభీత ఉద్యంత ఇవత స్థిరే ఈ గోవులు గోడలు కూడా తాము అప్పుడే శ్రీకృష్ణుని చేత రక్షింపబడ్డాము అనే సంగతి వాటికి కూడా తెలుస్తుంది అవి కూడా సెన్స్ చేయగలుగుతాయి తమకి హాని చేసి ఇవ్వడేవాడు తనకి ప్రేమను చూపించేవాడేవాడు సో ఆ శ్రీకృష్ణుని అది చాలా ప్రీతిగా ఎప్పటి నుంచో ఆయనతో చాలా ప్రీతిగా ఉన్నటువంటి ఆయనకి బాగా మచ్చికైనటువంటి ప్రాణులు అవి కాబట్టి అవి కూడా ఆయన ఆ హ్రదంలో దగ్గర దుమకటం అవి పరిశీలించినాయి ఆ హ్రదము విషపూరితము అనే అనుభవం వల్ల వారికి తెలుసుకున్న సంగతి సో దూరం నుంచి అలా చూస్తున్నాయి కదా కృష్ణన్యస్తే క్షణ శ్రీకృష్ణుడికి కృష్ణ ఆయన లోపలికి వెళ్ళిపోయాడు సీతా భయపడ్డాయి రుదంత్య స్థిరే ఏడుస్తున్నాయా అన్నట్టుగా ఉంది నిజంగా ఏడవుతున్నా పశువులు అలా చూస్తూ ఉంటాయి భయపడుతూ సో ఇది పరిస్థితి ఎంత కలి చేస్తున్నాడు నాకు డిస్టర్బెన్స్ చేస్తున్నాడు లోకులకు నా కోపం దీపింపగం వీళ్ళు కనుక సహకరించేస్తే ఇంక ఎవరు ఈ గోకులం వాళ్ళు వీళ్ళెవరు కూడా ఇటువైపుకి రావు నన్ను డిస్టర్బ్ చేయరు అని వాడు పూనుకుని ఆయన మీదకి వచ్చి కలిసినాడు కృష్ణ ప్రాణాన్ నివిశత నందాదీన్ వీక్ష్య భగవాన్ రామ కృష్ణానుభావవిత్ కృష్ణ ప్రాణాన్ ఈ నందుడు యశోద వీళ్ళందరికీ కృష్ణుడే ప్రాణం కృష్ణుడు లేకపోతే ఇంక వాళ్ళ పరిణామాలు పైన పోతాయి అన్నట్టుగా వాళ్ళు ఎంతో ప్రేమతో ఉన్నారు వాడు ఎప్పుడైతే ఈ మడుగులో దూకేయడమే వార్త తెలిసిందో పరిగెత్తుకు వచ్చేసి పొలవంతా మడుగులోకి వెళ్లే ప్రయత్నం చేశాడు అదంతా విషపూరితమైనటువంటి జలము కానీ బలరాముడు కూడా ఆ సమయానికి వచ్చాడు రామ ఉంటే కదా బలరాముడు లేకుండా ఈయన వచ్చాడు సరే ఇప్పుడు ఆయన ఏదో విశ్రాంతి తీసుకుంటున్నాడు ఈ నందాదులతో పాటు ఆయన కూడా పరిగెత్తుకొచ్చాడు వాళ్ళకంటే వాళ్ళకి ముందే పరిగెత్తుకొచ్చాడు ఎందుకంటే ఆయనకేమి కృష్ణుడి మీద బెంగం లేదు కానీ వీళ్ళని రక్షించడం కోసం పరిగెత్తుకొచ్చి వాళ్ళని మీరు ఆ నది సమీపానికి వెళ్ళదు మీరు ఇక్కడే కృష్ణుడు కృష్ణుడు మీరు మీరేం రంగు రంగు పెట్టుకుంటే ఇక్కడే ఉండండి అని వాళ్ళని అక్కడ ఆయన నిలదొక్కినాడు ఆయన నిలదొక్కకపోతే వాళ్ళు ఆ జలంలో ప్రవేశించింది అది కూడా హానికరము సో ఇత్తం స్వకో స్వగోకుల మనన్యగతి నిరీక్ష్య శ్రీకృష్ణుడు గమనించినాడు నీళ్లలో మునిగి ఉండి ఒకసారి తలపైకి తీసుకొచ్చి మళ్ళీ మునిగి యుద్ధం చేస్తున్నాడు కదా సో గమనించాడు కొంతసేపు ఇలా సరదాగా యుద్ధం చేసినట్టుగా నీళ్లలో నడిపించవచ్చు కొంత క్రీడ చేయవచ్చు పెద్ద సమస్య కాదు కానీ నందాదులు వీళ్ళందరూ కూడా ఆ గట్టు మీద వాళ్ళు చాలా కంగారు పడిపోతున్నారు రాముడు నిలవరించి ఉన్నాడు కానీ అనుకున్నాడంటే let us put an hand to this ప్రయత్నంతో అది ద్విశిఖయ రెండు అగ్ని జ్వాలల వలె ఉన్నటువంటి తన జిహ్వతో దాని పావునాలుక రెండుగా ఉంటుంది కదా అది పని లేని హానం ఆయన చుట్టూ ముట్టేసి ఆ పడగతోటి ఎక్కడ వీలు పడితే అక్కడ కరిచే ప్రయత్నం చేస్తున్నది ద్వేషృక్విణీయతి కరాల విషాగ్ని దృష్టి ఇలా కరిచే ప్రయత్నం చేయటంలో రెండు కోరలు దానికి కనపడుతున్నాయి ఆ ప్రతి నోటిలోనూ రెండు విషపు కోరలు ఆ విషపు కోరలను శరీరంలో కూర్చి ఆ తర్వాత విషాన్ని అది ఇంజెక్ట్ చేయాలి ఇట్స్ ప్రాసెస్ డాక్టర్ ఇంజక్షన్ చేసినట్టే అది ఇంకా నాలుగు ముట్టిస్తే ఏమైపోదు పురుగు ఊదిందని ఊదడంలో ఏమైనా తింగిల్ హ్యాపీ అది ఆ రెండు కోరల్ని గుచ్చాలి గుచ్చినప్పుడు కూడా ఏమీ అవ్వదు ఇంకా గుచ్చి then it works out certain glance ఒక కొన్ని కండరాలని ఇటువంటి కదులుస్తున్నది ఆ కండరంలో కదలిక వల్ల అక్కడ లోపల పాయిజన్ గ్లాన్స్ ఉంటాయి అవి ఓపెన్ అయ్యి ఆ పాయిజన్ అంతా కూడా ఆ పళ్ళ ద్వారా శరీరంలోకి ఇంజక్షన్ చేసి ఇంజక్షన్ చేసినట్టే ఇంజక్షన్ చేయాలంటే ముందు సూది గుచ్చాలి సెపరేట్ చేసి బాగా గుచ్చాము పర్ఫెక్ట్ గా ఉందనుకున్న తర్వాత స్లోగా ఇంజక్షన్ అలా చేస్తుంది ఆ ప్రయత్నంలో ఆయన ఆ రెండు కోణాలను కూడా చూశాడు ఆ దాని చూపు కూడా చూశాడు దాని చూపు కూడా అతి కరాల విషాగ్ని దృష్టి అది చాలా భయంకరమైనటువంటి విషము దాని పొరలో ఉండుట చూపులో కూడా చాలా భయాన్ని కలిగించేటువంటి క్రీడన్నము పరిససార యథాఖగేంద్ర గరుత్మంతుని కదే దాన్ని చుట్టూ తిప్పాడు బభ్రామసోప్యవసరం ప్రసమీక్షమాన దాని మీదకి లంఘించేటువంటి ఒకనొక అవసరము అంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ తను అలా గిరిగిరా తిప్పుతున్నాడు అది అలా ఇతని తలకు వస్తుంటే దానికి దొరకకుండా తిరుగుతూ దారుడు మూత ఆడినట్టుగా ఆడుతున్నాడు సో సమయం దొరకగానే దాన్ని ఎత్తి వేడికి లంఘిస్తాడు దట్ ఈస్ ది ప్లాన్ ఏమం పరిభ్రమహతౌజసమున్నతాంసం అది ఇలా ఈ గిరగిరా తిరగటంలో దాని శక్తి కొంత క్షీణించింది ఆ పడగలను అంత ఎత్తుగా అలా నిలబెట్టి ఉండలేక ఒకంత ఆనమ్య తత్పృథుశిర పృథుశిరస్వధిరూఢ ఆద్య పెద్ద పెద్ద పడగలు కొన్ని వేల పడగలు కనీసం వెయ్యి పడగలు ఉన్నాయి ఆ పడగలన్నింటినీ అలా ఎత్తుగా పెట్టి ఎంతసేపు ఉంచగలదు అందులో వేగంగా తిరగటంలో ఆ శ్రదంలో ఏం చేసిందంటే కొంచెం తల ఉంచింది బరువు సహించలేక అలసటకి ఆ అవసరం కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు వెంటనే అధిభూత దాని శిరస్సుల పైకి ఎక్కి ఎగిరి అధిష్ఠించినాడు తన్మోర్ధరత్న నికర స్పరుషాతి తామ్ర పాదాంబుజ దాని శిరస్సుల మీద ఈయన పాదములు అది నల్లని నల్లని బ్యాక్గ్రౌండ్ నల్లని పాము కదా కృష్ణ సత్వము ఆ బ్యాక్గ్రౌండ్ లో ఈయన ఎర్రని ఎర్రని అంటే పాదములు మటుకు పద్మముల వలె ఎర్రగా ఉన్నాయి సో ఆ పాదములు మామూలుగా ఉన్న మామూలుగా ఉండేటువంటి కలర్ కంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో మరింత కలర్ గా ఉన్నట్టుగా భాషించినవి అఖిల కళాది గురు ననత్త ఆయన దానిపై నాట్యం చేసినాడు అఖిల కళ ఆది గురు అంటే కళలు కళలలో నాట్యం ఒకటి గానం ఒకటి ఇలాంటి కళలు అనేక ఉన్నాయి సో మెనీ సిక్స్టీ ఫోర్ అని మనం ఒకసారి అన్నాం చతుషష్టి కళలో సో ఈ కళలన్నీ ఎక్కడి నుంచి ఉదయించినాయి అంటే పరమేశ్వరుడి నుంచి ఉదయించినవి సాధారణంగా మన వైదిక సంస్కృతిలో ఎలా ఉంటుందంటే ఏ జ్ఞానమైనా కూడా ఈశ్వరుడి నుంచి ఆవిర్భవించింది ఈశాన సర్వ విజ్ఞానం అని ఏ జ్ఞానమైనా ఇంక్లూడింగ్ చౌర్య శాస్త్రంతో సహా చౌర్య శాస్త్రానికి ఇప్పుడు భరతనాట్య శాస్త్రం తీసుకున్నట్లయితే అక్కడ ముందు ప్రారంభం ఎలా చేస్తారంటే సో ఈ నాట్యశాస్త్రాన్ని లోకంలో అవతరింపజేసినటువంటి ఆ హిరణ్య గ్రంథ స్వరూపుడు శ్రీ సదాశివుడు నటరాజు ఆయన నమస్కారము అనువాదం కథ కూడా ఎలా ఉంటుంది పార్వతీదేవి ఒకసారి శివుణ్ణి ఆవిడ ఎలా అడుగుతూ ఉంటుందో ఆయన చెప్తూ ఉంటాడు మొత్తం ఈ శాస్త్రాలన్నీ అలాగే దిగిన ఉంటాయి <laughs> ఆవిడని ఆయన ఏమయ్యా ఈ లోకంలో నాట్యం అనేది ఏదో విన్నాను నేను దాని గురించి నీకు బాగా తెలుసుండాలి నీకేమైనా తెలుసునా అంటే ఆ తెలుసు నేనే దాన్ని లోకంలో ప్రవేశపెట్టాను అయితే మరి నాకు నాలుగు మాటలు చెప్పు దాని గురించి అడిగితే ఆయన చెప్తారు అలాగే నాట్య శాస్త్రం ఈ లోకంలోకి ఆ జ్ఞానము సంప్రాప్తమైనది శౌర్య శాస్త్రం కూడా అలాగే సో అన్ని కళలు అశ్వశాస్త్రం శాస్త్రం అంటే ఆ గుర్రాన్ని ఎలా మర్చికి చేసుకోవాలి మొదలైనవన్నీ ఈ శాస్త్రాలన్నీ కూడా ఆ పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించినవి దాంట్లో నాట్య శాస్త్రం కూడా అలాగే దాంట్లో ఒక స్పెషల్ నాట్యమునకు ఈయన నాంది పలుకుతున్నాడు తన దట్ మూమెంట్ ఒక స్పెషల్ నాగ నృత్యము అనేటువంటి నాట్యం చేసుకునేవాడు నాట్యం చేసుకునేవాడు ఈ రెండింటి కాంబినేషన్ సో దిస్ ఇది ఫస్ట్ టైం నాగ నృత్యము ఆవిర్భవించినది అఖిల గురువు అన్ని కళలతో పాటుగా నృత్యము అనే కళకి కూడా ఆది గురువైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా నాట్యము చేసినాడు ఇక్కడ ఓ మంత్రం ఒకటి కూడా చెప్తాను ఆ మంత్రం ఏమంటారు కాళీయస్య ప్రణామధ్యే దివ్యం నృత్యం కరోతియ నమామి దేవకీ పుత్రం రాజానమచ్యుతం కాళీయుని పడగల మధ్యలో దివ్యనాట్యం చేస్తూ ఉండే ఆ నృత్యరాజు నటరాజు నటరాజు అంటే శివుడనే అనిపిస్తుంది అంటే అలా ప్రసిద్ధుంది లోపల నటరాజు అంటే శివుడని కాబట్టి ఇక్కడ నృత్యరాజు but I tell you one and నటరాజు ఆ టాపిక్ వేరు ఆ కాంటెక్స్ట్ వేరు ఇక్కడ నృత్యం సో నృత్యము వేరు నట వేరు నట అంటే it's very big general term it నృత్యం అంటే స్పెసిఫిక్ థింగ్ స్పెసిఫిక్ నటలోనే వస్తుంది బట్ వెరీ స్పెసిఫిక్ సో ఆ నృత్య రాజు అచ్యుతుడు దేవతీ పుత్రుడు ఆయన నేను నమస్కారం నేను నమస్కారం చేస్తున్నాను అని అదొక మంత్రం ఈ మంత్రాన్ని కొంతమంది ఉపాసన చేస్తారు ఎవరెవరి సందర్భాన్ని బట్టి మనం నృసింహ మంత్రం అనుకున్నాం అలాంటి మంత్రంలో సో ఈ విధంగా ఒక నృత్య నాగ నృత్యానికి ఆవిర్భావం చేసి ఆయన అఖిల కళాది గురువు నాట్యం చేసినాడు యజ్ఞిరోన శతైక శీర్ష్ణ అది ఇందాక వెయ్య ఏవేవో అన్నాను ఇక్కడ శతైక శీర్ష్ణ మీరైతే నూట ఒక్క శిరస్సులు ఉన్నాయి హండ్రెడ్ అండ్ వన్ సో వాటిల్లో వాడు బాగా దెబ్బతిన్నటువంటి శిరస్సు కిందకి నొక్కే ఉంటుంది నొక్కబడియే ఉంటుంది కానీ ఏ శిరస్సులో ఇంకా తేజస్సు శక్తి ఉన్నదో ఆ శిరస్సుతోటి కృష్ణుని పదాల పైన కరవటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో ఆ విధంగా ఏ శిరస్సుని పైకి ఎత్తితే ఆ శిరస్సు మీద తన కాలు పెట్టి తొక్కేస్తూ ఆయన నాట్యం చేస్తున్నాడు తన మర్ద మర్దనమే నాట్యం అంటే మర్దనానికి నాట్యం అని పేరు ఇప్పుడు మీరు మట్టి ముద్దని కాలతో తొక్కుతారనుకోండి ఆ తొక్కడం ఉంటే రూలు రైము లేకుండా తొక్కితే మట్టి తొక్కుతున్నారంటారు కానీ అక్కడి నుంచి రైలుతో తొక్కితే నా క్లీన్ చేస్తున్నారు సంథింగ్ లైక్ సో ఆయన ఆయన చేసింది మర్దనం చూసి వాళ్ళకి నాట్యం లాగా పడుతుంది చూడండి నాట్యం చేసి వాళ్ళు ఉడన్ ప్లాట్ఫారం ఇచ్చేస్తే ఉడన్ ప్లాట్ఫారం అంతా కూడా దడదలు అడిపెట్లా చేస్తారు ఫ్రమ్ ది ఆ ఉడన్ ప్లాట్ఫారం కి హ్యూమన్ మైండ్ ఉందనుకోండి అది ఏమని చెప్తుంది నా మీద మీరు మద్దలం చేసేస్తున్నారు అని ఉంటుంది కానీ నా మీద నాట్యం చేస్తున్నాడు అంటుందా అందరూ కానీ మనకి మాత్రం నాట్యం రాదనుకుంటుంది ఆ రకంగా పాముతుంది మద్దనము గట్టు మీద నిలబడ్డ వాళ్ళకి మాత్రం నాగం నృత్యము గంధము వసిద్ధ ముని చారణ దేవవత్స కేవలము మానవులు ఈ గోపకుల గోపకులము అంటే గోపాలకులు ఆ జనము మాత్రమే కాకుండా గంధర్వులు సిద్ధులు విద్యార్థులు దేవతలు వాళ్ళు మాత్రమే ఏమన్నా నాట్యానికి భర్త ఎక్కడ వెళ్తారండి భార్యను కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది సో వాళ్ళు వాళ్ళ వాళ్ళ పత్నులతో సహా వాళ్ళ ప్రియురాండ్రతో సహా కలిసి వచ్చి ఈ నాట్యాన్ని ఆకాశం నుంచి చూస్తున్నారు ఏ శిరస్సు అయితే పైకి వాడు ఎత్తుతున్నాడో తల పైకి ఎత్తుతే చాలు ఈయన తొక్కేస్తూ ఉంటాడు దండ దండధరోం ద్విపాతై కలుల కలులు అంటే దుష్టులను శిక్షించడమే కర్తవ్యంగా పెట్టుకున్నటువంటి ఆ శక్తి తన అంగిలి పాతముల చేత తన కాలు త్రొక్కుడల చేత ఆ శిరస్సుని భద్రం చేసేస్తూ క్షీణాయుషో భ్రమత ఉల్బణమాస్యతో శృంగస్తో గమన్ వాడు నోటి నుంచి ముక్కుల నుండి కూడా విషం ఏనాడో పోయింది రక్తాన్ని క్రక్కుతున్నాడు వాడు ఆయుధాయం చాలా అయిపోతుంది పరమ కష్మల మాతనాద చాలా కష్మలాన్ని చాలా క్లేశాన్ని ఇబ్బందిని పడ్డాడు చాలా ఇబ్బంది ఎంత ఆ ఇబ్బందిని లభించడం కష్టం ప్రాణం పోతుందా అని అనిపిస్తుంది స్పృహ తప్పిపోతే బాగుండు అని అనిపిస్తుంది స్పృహ తప్పిపోతే మంట లేకపోతే నొప్పి తెలియదు కానీ స్పృహ తప్పకుండా ఉంటుంది అటువంటి స్థితిని కష్మలము అని అంటారు అటువంటి కష్మలమును అతను పొందినాడు తచ్చిత్రతాండవ నిరుగ్న ఫణా సహస్రై ఫణా సహస్రై అంటే అనేకములైన సహస్ర శబ్దానికి అనేకములు అర్థం ఆ నాగ నృత్యము చేత వారి ధనములు పడగలన్నీ కూడా విరిగిపోయినాయి అధికమైనటువంటి రక్తాన్ని ఇలా కానుకున్నది మళ్ళీ సో ఆ ముక్కుల ద్వారా నొప్పి ద్వారా వాడు వమనం చేస్తున్నాడు వాడు ఏం చేశాడంటే మామూలుగా అన్ని సందర్భాల్లో లాగే ఆ ప్రాణ ప్రాణం పోయేటువంటి ఆ భయంకరమైన ఆపద సమయంలో విజేంద్రునికి అలాగే వారికి కూడా మనస్సులో పరమేశ్వరుడు గుర్తుకు వచ్చినాడు ఎందుకంటే అహంకారం తగ్గుతుంది ఈ విధంగా మర్దన చేయటం వల్ల వాడు అహంకారం తగ్గి వారిలో ఎప్పుడో దాగి ఉన్నటువంటి ఒక సంస్కారం బయటకు వస్తుంది స్మృత్వాచరాచరణం పురుషం పురాణం నారాయణం నరణం మనసా జగామ నారాయణుని మనస్సుతో ఆయన శరణు పొందినాడు సాధ్య ఈ నాగరాజుకి కొంతమంది భార్యలు ఉన్నారు కాళీయ భక్తులు వాళ్ళు అక్కడ ఆ సరస్సులోనే ఆయనతో పాటు ఉంటూ ఉంటారు ఇంకా ఇలాగే మనం ఉపేక్షిస్తూ కూర్చున్నట్లయితే ఈ శ్రీకృష్ణుని నాట్య నాట్య మర్దనం అది ఆ మర్దనం చేత ఈ కాళీయుడు ఇప్పటికే సగం ప్రాణం పై పోయింది పూర్తిగా చచ్చిపోతాడు అలా అవ్వకుండా వీడిని ఏమైనా మనం రక్షించగలుగుతామా అనేటువంటి ఒక ఆశతో వాళ్ళు వచ్చి ఆ శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నారు నాగపత్నియ ఊచు అనుగ్రహోయం భవతా కృతాహీన దండోసతాంతే ఖలు కర్మశాప హే మహాత్మా నీవు మాకు అపరాధం చేసేవని హాని చేసేవని అపరా అపకారం చేసేవని మేము అంటలేదు ఈ విధంగా శిక్షను విధించి మా తప్ప దుష్టుడే దుష్ట ప్రవృత్తిలో ఉన్నటువంటి వారికి నువ్వు చక్కటి ఉపకారమే చేసావు మేము ఎన్నోసార్లు చెప్పాం వాడికి అంత విషాన్ని అలా పైకి ప్రకటించగరా ఆ జలాన్ని విషపూరితం చేయకరా అని చెప్పిన వాడు వినలేదు సో క్రోధోపితేనుగ్రహ ఏవ సమ్మత ఈ విధమైన దుష్టుని విషయంలో నేను చేసేటువంటి కోపం కూడా వాడికి ఉపకారం చేసినట్టే అవుతుంది సో మేము నిన్ను ప్రార్థించేది ఏమంటే వాడిని ప్రాణాలతో వదిలిపెట్టమని ప్రార్థిస్తున్నాము అని అంటారు సో ఒక అన్నారు క్రూరాత్ముల దండింపగ ధారునిపైనవతరించి తనరెడి నీకి క్రూరాత్ముని దండించుట క్రూరత్వము కాదు సాధుగుణము గుణాభ్య కంప్లైన్ సో నువ్వు తప్పు చేసావు మాకు అపకారం చేసావు అని ఇలాగ మేమేమి అంటలేదు నువ్వు చేసింది అయితే గుణమే from your point of view but still why request you to leave him alone enough is enough అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం పైగా అంటారు తస్యానుభావస్య నదేవ విద్మహే మహాత్మ వీరు ఏ పుణ్యం చేసిన మాకు తెలిసి ఏ పుణ్యం చేయలేదు అందరినీ కలవడం విషంతోటి సరస్సును దూషితం చేయడం మాకింతే తెలుసు కానీ మేము వీళ్ళు వివాహం ఆడకముందు ఏదో పుణ్యం చేస్తూ ఉంటాం లేకపోతే నీ పాదముల యొక్క స్పర్శ ఆ స్పర్శను పొందే అనుగ్రహము వీడికి ఎందుకు లభిస్తుంది యద్వాంఛయా శ్రీలలనాచరత్తప విహాయ కామాన్ సుచిరం ధృతం వ్రతాహ లక్ష్మీదేవి నీ పాద స్పర్శను పొందగోరి చిరకాలం తపస్సు చేసింది అలాంటి నీ పాదముల స్పర్శ వీడికి అయాచితంగా ప్రాప్తమైంది అంటే వీడు ఎప్పుడో ఏదో మహాపుణ్యం చేస్తుంటాడు సో పొతన గారు ఇలా అంటారు ఎత్తి తపంబు సేచెనుకో ఎత్తి సుకర్మములాచరించను వ్యక్తి నిజంబు వల్కెను వల్కే మొక్కు ఈ పని పూర్వ పూర్వపవంబునందు పూర్వజన్మలో ఇప్పుడు ఈ జన్మలో వాడైతే నేను మాకు తెలుసు వాడి సంగతి ఒక జన్మలో ఏదో చెప్తుంటాను వీడు ముందెత్తి మహానుభావులకు నన్నడు చెరువుగాని నీవు గొప్ప గొప్ప మహాత్ములు తపశ్శాలకు కూడా నీవు అలభ్యంగా దూరంగానే ఉండిపోతావే అతి నీవు నేడిట్టి వినోదలీల తలలెక్కి నటించదవీ ఫణీంద్రుపై వాళ్ళు ప్రార్థిస్తున్నారు నాకపృష్టం నచ సార్వభౌమం భక్తులు స్వర్గాన్ని కోరట్లేదు సామ్రాజ్య సింహాసనాన్ని కోరటలేదు నా పారమేష్ఠ్యం న రసాధిపత్యం పరమేష్ఠి స్థానాన్ని సత్యలోకంలో ఉండే స్థానాన్ని కోరట్లేదు లేక ఇతర పుణ్యలోకాలను కోరటలేదు నా యోగ సిద్ధిర్న బుధులు అనిమాల హిమ మొదలైనటువంటి సైకిల్ పవర్స్ కావాలని వాళ్ళు కోరట్లేదు వాళ్ళు పునర్జన్మ లేకుండా చెయ్యి అని కూడా వాళ్ళు కోరడం మర్చిపోయారు ఇంకేం కోరుతున్నారు వాళ్ళు వాంఛంతి ప్రపన్నా నిన్ను శరణ పొందిన నీ భక్తులు కేవలము నీ పాదధూళిని తమ శిరస్సుపై ధరించాలని కోరుతూ ఉంటారు వీడు ఏ భక్తులు కాదు ఏ సాధకులు కాదు అయినా కూడా వాడికి అయాస్కంగా ఈ పాదంలో స్పర్శ లభించినది నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే భూతావాసాయ సమస్త ప్రాణుల హృదయములలో ఉంటావు భూతాయ పంచభూతముల రూపంగా నీవే ఉన్నావు పరాయ పరమాత్మనే జ్ఞాన విజ్ఞాన నిధయే బ్రహ్మణే అనంత శక్తయే అగుణాయ సకల కళ్యాణ గుణ సంపన్నుడే అయినా అగుణాయ అవికారాయ నమస్తే ప్రాకృతాయ అతి సామాన్య బాలకుని వలె ఇక్కడ ఈ గోప జనులతో పాటు కలిసి ఆడుకుంటున్నావు ప్రాకృతిని వలె నీవు భాషిస్తున్నావు నీకు నమస్కారం కాలాయ కళాయాస కాల నాభాయ కాలము మీ ఎందు స్థితిని కలిగి ఉన్నది కాలావయవ సాక్షినే చూడ నీవు చేతన స్వరూపుడు అంటాడు కాలానికి చైతన్యానికి ఉండే సంబంధాన్ని ఆ విశేషంలో చెప్పారు కాలములో అవయవాలు ఉన్నాయి వాస్తవంగా ఉన్నాయండి రోజులు గంటలు మినిట్స్ ఇవన్నీ కాలంలో ఉన్నాయా కాలంలో ఏం లేవు అలాగే లేకపోతే మీకు మా గడియారంలో చూపిస్తా ఉంటే గడియారంలో ఆ కాగితం మీద ఉన్నాయి గీతలు కానీ కాల కాలంలో అవయవాలు ఉన్నాయా లేవు అవయవాలు లేకపోయినా వాటిని కల్పించి వాటిని దర్శిస్తూ ఏ సాక్షి చేతనుడు ఉన్నాడో అది నీవు కావయవ సాక్షిని విశ్వాయ తదుపద్రశ్రే ఓ సందర్భంలో జగత్తు రూపంగా నీవే ఉన్నావు మరో సందర్భంలో ఆ జగత్తును దర్శించే చేతనుడవై నిలిచి ఉన్నావు తత్కర్త్రే విశ్వహేతవే సో విశ్వ సృష్టి స్థితి లయ కారకుడము నీవు నీకు నమస్కారం నమ ప్రమాణ మూలాయ ప్రమాణ మూలాయ అంటే చక్షురాది రూపాయ ప్రమాణము అంటే జ్ఞాన సాధన కన్ను జ్ఞాన సాధనము ఆ కన్ను వెనుక నువ్వు ఉన్నావు చక్షుష చక్షు ప్రమాణమూలాయ చెవి శ్రోత్రస్య శ్రోత్రం మనస్సు మనసో మనః సో నమ ప్రమాణమూలాయ కవయే జ్ఞానస్వరూపాయ శాస్త్రయోనయే శాస్త్రయోని బ్రహ్మసూత్రాల్లో పరబ్రహ్మను వర్తిస్తూ జన్మాద్యశ్రయత శాస్త్రయోని శాస్త్రయోని అంటే రెండు అర్థాలు ఒకటి శాస్త్రమునకు యోని శాస్త్రం అంటే వేదం సమస్త జ్ఞానము నేను పుట్టింది శాస్త్రయోనయే లేదా శాస్త్రం యోనియస్య ఎవ ఏ పరమేశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే ఆ ఆధారంగా శాస్త్రము నిలిచి ఉన్నదో అట్టి శాస్త్రయోనయే ప్రవృత్తాయ నివృత్తాయ ఒకప్పుడు ప్రవృత్తి ధర్మ రూపంగా కర్మ ఉపాసనాది రూపంగా నీవే ఉన్నాం మరో సందర్భంలో నివృత్తి ధర్మము అనగా ఆత్మజ్ఞానము అనే ధర్మము రూపంలో నీవే ఉన్నావు నిగమాయ నమో నమ నిగమము అంటే వేదము ఆ వేద స్వరూపుడు నీకు నమస్కారం నమ కృష్ణాయ రామాయ వసుదేవ సుతాయ నిరుద్ధాయ సాత్వతాంపతయే నమ చాలాసార్లు చెప్పాను అది సాత్వతులు అంటే భక్తులు సాత్వతులు అంటే యాదవులు కూడా సో వాళ్ళందరికీ నీవే ప్రభువు అని అపరాధ సకృత్భర్త శోఢవ్య స్వప్రజాకృత అంటే పరమేశ్వర మేము కూడా నీ సంతానమే ఇదో మా భర్త ఈ కాళీలు కూడా నీ సంతానమే నీ సంతానం యొక్క అపరాధాన్ని నీవు సహించకపోతే మరెవరు సహిస్తారు కాబట్టి నీవు క్షంతు సత్యత్మన్ మోహస్యత్వ మోహస్యత్వామజానత నీ మహిమని ఎరుంగక నీపై దండయాత్ర చేసి నీ గోవులను నీ గోపాలకులను హాని కలిగించి వాటి వారికి నిన్ను కలిచి చంపే ప్రయత్నం చేసినటువంటి ఈ మూఢుని యొక్క అజ్ఞానాన్ని నీవు క్షమించవలసినది బాధరాయణువాచ ఇత్తం సనాక పత్నీభిర్భగవాన్ సమభిష్కృత మూర్ఛితం భగ్న శిరసం కుట్టనై వీళ్ళు ఇలాగా స్తోత్రం చేస్తున్నంతసేపు ఆయన నాట్యం చేస్తూనే ఉన్నాడు అంగ్రి అనేది కాళ్ళతోటి మట్టిని తొక్కినట్టు తొక్కేస్తున్నాడు వాడి శిరస్సులు అన్ని విరిగిపోయాయి ఇంక ఏ శిరస్సు మిగలలేదు వాడు మూర్చిపడిపోయాడు వాడు తెలివిగా ఏం లేదు కాబట్టి ఏదో ఇంకో శిరస్సులో ఇంకో కొంత బలం ఉంది దాన్ని పైకి ఓ కాటు వేద్దాము అనే ప్రయత్నం చేసి స్థితిలో కూడా వాడు లేడు సరే ఈయన ఆపాడు ఈ స్టాప్ ఆపేయడం అంటే వాడి ప్రాణం పోయే స్థితిలో ఆపేయడం లేకపోతే ఇంకో కొద్దిసేపు తొక్కుంటే చచ్చిపోయింది వాడు ప్రతిలబ్ధేంద్రియ ప్రాణ అడిగి మళ్ళీ స్లోగా ప్రాణం బయటకు వచ్చింది కాళీయ శనకైర హరిం శనకై అంటే మెల్లగా కృచ్ఛాత్ సముచ్ఛ్వసం అది కష్టం మీద గాలిని పీల్చుకోగలుగుతున్నాడు దీన కృష్ణం ప్రాహ కృతాంజలి నమస్కారం చేసి ఆ పడగలతో నమస్కారం చేశాడు ఆయన ఇలా అంటున్నాడు కాళీయ ఉవాచ భవాన్ హి కారణం తత్ర సర్వజ్ఞో జగదీశ్వర మీకు వాటికి తెలిసిపోతూ ఉండాలి ఆ శ్లోకం చదువుతుండగానే అర్థమైపోతుంది అనుగ్రహం నిగ్రహం వా అనుగ్రహించిన నిగ్రహించిన రెండు కూడా మీ యొక్క ఉన్నాయి సో మన్యసే తద్విధేహిన నన్ను క్షమించమని లేదు నన్ను అనుగ్రహిస్తావో నిగ్రహించేస్తావో నేను నిన్ను శరణు తెచ్చుకున్నాను please do whatever you like నా తప్పు నేను తెలుసుకున్నాను శ్రీషుకు వచ్చ ఇచ్చాకర్ణ్యవచ ప్రాహ భగవాన్ కార్యమానుష ఈ మాట విని పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు ఆయన అంటున్నారు నాత్ర స్థేయం త్వయా సర్ప హే కాళియ నాకు నా ప్రియురాలైన యమునకి మధ్యలో నువ్వు మధ్యలో పానకంలో పడకలాగా నువ్వు ఇక్కడ ఉండడానికి వెళ్ళాను స్థేయం త్వయా సర్ప నేను ఎక్కడికి వెళ్ళను డిస్ప్లేస్ అయిపోతానే కృష్ణుడు ఏదో అంటే సముద్రం యాహిమాచలం వెంటనే ఇమీడియట్లీ సముద్రానికి వెళ్ళిపో ఈ నది ఇలా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది ఇంక మధ్యలో ఎక్కడ విషంలో నిసర్జించకుండా సముద్రంలో పెడు సముద్ర గర్భంలో పెడుకో నది ప్రవాహం కూడా డోంట్ స్టే వేర్ నీతో పాటు నీ అనుచరులు ఇతర సర్పములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పిలుచుకుని అన్నింటినీ ఒక గ్రూప్ గుంపు కింద నువ్వు లీడ్ చేసి అందరూ సముద్రానికి వెళ్ళిపోవాలి చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కనపడడానికి వీలు అని ఆయన ఆజ్ఞాపించి దాన్ని వదిలిపెట్టేశారు ఏతత్ సంస్మరేన్ మధ్య తుభ్యం మదనుశాసనం కీర్తయం ఉభయో సంధ్యో ఎవడైతే శ్రీకృష్ణుని యొక్క ఆ సర్పమునకు ఇవ్వబడిన ఆదేశమును స్మరిస్తాడో ఉభయ సంధ్యల ఎందు వాడికి సర్పభయము ఉండదు ద్వీపం రమణకం కృత్వా హృదమేతదుపాశ్రిత యద్భయాత్ సుపర్ణస్వాన్నాద్యాన్మత్పదలాంఛితం ఒకప్పుడు సముద్రంలోనే ఉండేవాడు ఈ ఖాళీ ఆ సముద్రంలో ఉన్నప్పుడు ఆ సముద్రంలోని సర్పాలని గరుత్మంతుడు భక్షించేవాడు ఆయన ఆకలి వేసినప్పుడు ఆయనకి సముద్రంలోకి వెళ్ళి మన వాళ్ళు చేపలు పట్టుకునేప్పుడు సముద్రం మధ్యలో వెళ్ళి చేపలు పట్టుకుని తీసుకొచ్చేస్తారు అక్కడ ఉన్న చేపలన్నీ పట్టేస్తారు అక్కడ మొత్తం ఇంక ఏ చేపలు దొరకట్లేదు సముద్రాలన్నీ ఖాళీ అయిపోతున్నాయని ఎన్విరాన్మెంటలిస్టులు గోడ చేస్తూ ఉంటారు <laughs> సో ఒక పర్టికులర్ చేప ఒకటి ఉంది దాన్ని ఏదో టోఫు టోఫు కాదు టోఫు ఇస్తున్నా vegetarian tuna tuna tuna thank you tuna అనే చేప ఒకటి ఆ టూనా చేపని జపాన్ వాళ్ళు ఇతర ఏషియన్ పీపుల్ చాలా ప్రేమగా మనం మైసూర్ పాకోకి ఇక్కడ నుంచి ఈ టూనా చేపలు అయిపోయింది అవి అయిపోయాయి ఇంకా లేదు ఉన్న టూనా ఎక్కడ టూనా ఉన్నా పట్టేయటమే వేల వేలలో పట్టేస్తామని భక్ష్యం చేస్తూ ఉంటే అది మాత్రం ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తాయి సో ఆ విధంగా ఆ సముద్రంలో ఉండగా గరుత్మంతుడు తినేస్తూ ఉంటే వాడి నుంచి తప్పించుకోవడం కోసం ఈ యమునా నదికి నీటికి ఎదురు కాకి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ మకాం వేశాడు మళ్ళీ సముద్రంలో ఉపమంటున్నాడు ఈయన ఎలాగైనా భగవంతుడు అని మనసులో అనుకుంటుండగానే ఈయన అంటున్నాడు నేను చెప్పు చేయకు నేను నీ నా పాదపు ముద్రను నీ శిరస్సు మీద వేశాను అది నీ మిగతా వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా మందులు గుర్తిస్తాడు ఆయనకి తెలుసు నా పాదపు గుర్తించి నీ జోలికి రాదు ఏమీ చేయడు పూజయత్వా జగన్నాథం ప్రసాద్య గరుడధ్వజం నాగరాజోభ్యనుజ్ఞాత పరిక్రమ్యాభివంద్యతం సరే హే శ్రీకృష్ణ ఒక్కసారి అలా జనంలోనే ఉండు అలా ఈదుతో నిలబడి ఉండు అదే ఈత కొడుతో నేను నీకు ఒక్క ప్రదక్షిణం చేసేసి వెళ్తున్నాను అని ఆ నాగరాజు నాగపక్షులు ఆయనకు ఒకసారి ప్రదక్షిణం చేసేసి నమస్కారం చేసి అభివంద్య అయా వెళ్ళొస్తాను సెలవు అని అను అనుమతిని అర్జున జ్ఞాత వెళ్ళిపోతాడు అనుగ్రహ భగవత రూపిణ ఈ విధంగా సామృత జలా యమున నిర్విషాభవత్ యమున ఆ విధంగా విషరహితమై అమృత జల పూర్ణమైపోయి అయినది ఆ క్రీడామును జరుగుతాయని శ్రీకృష్ణుడు అనుగ్రహం చేత నేను బృందావనం వెళ్ళినప్పుడు ఏమనుకున్నానంటే మళ్ళీ ఆ విధంగా శ్రీకృష్ణుడు కలవు కలవు సంఘే శక్తికి అన్న కలియుగంలో ఆ పరమేశ్వరుడు ఒక మనుజ రూపంగా అవతరించి చేయకపోవచ్చు ఒక సామాజిక కార్యరూపంగా పరమేశ్వరుడు ప్రేరణనిస్తారు అని అలా శాస్త్రాలు చెప్తున్నాయి ఏదైనా అటువంటి ప్రేరణ వచ్చి ఆ యున్నానది శుచి అవుతుందేమో నేను ఒకసారి పరమేశ్వరుని ప్రార్థించాను ఇప్పుడు ఆ యున్నానది కాళీయుడు కంటే కూడా కాళీయుడు కూడా అంత అపవిత్రం చేయలేకపోయాడు దాన్ని మన వాళ్ళు కాళీయుడిని మించిపోయి దాన్ని అపవిత్రం చేశారు యువనానదిలో స్నానం చేయడానికి అవకాశం లేని విధంగా ఉన్నది సో ఎప్పటికైనా మళ్ళీ గంగా యాక్షన్ ప్లాన్ అని యమునా యాక్షన్ ప్లాన్ అని మొదలు పెట్టారు ఆ ప్లాన్స్ ఏమైనా సక్సెస్ఫుల్ అయ్యి ఈ నదులలో ఉన్నటువంటి విషయం పోతుందని మనం ఆశించాలి మనం మూసీలాగా అయిపోయింది ఢిల్లీలో ఢిల్లీలో యమున నేను ఢిల్లీలో యమునా స్నానం చేద్దాం అనుకున్నాను అంటే ఎవరో నన్ను కేటలేశారు మీకేం పిచ్చా ఏమన్నా యమునా పేరు పూర్వం భాగవత ఉంటున్నారో ఏమి స్నానం చేయడానికి అనుకూలంగా లేదు సరే ఇది ఈ కథ చెప్పి నేను ఆ మాట అన్నాను ఎప్పటికైనా మన మాతృభూమిలో ఆ యమునా నది పవిత్రం పరమేశ్వరుని ప్రార్థిస్తాం మనం అంతకంటే తొమ్మిదిన్నర సో మీరు గత వారం ఐదు ఆరు రోజుల నుంచి వింటున్నారు కొంచెం కేవలం కథ హడావిడిగా చెప్పే సంసారం నాది కాదు కొంత కవితా ధోరణిలో కూడా వింటున్నారు కనుక మీ జిజ్ఞాస చాలా గొప్పదనే అభిప్రాయంతో నేను ఈ ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాను కొంచెం వర్ణనాత్మకమైన ఘట్టాన్ని ఓపిక వినండి ప్రజే విక్రీడతో రేవం గోపాల ఛద్మమాయ గ్రీష్మో నామత్సురభవత్ ఇలా వ్రజంలో ఆ గోకులంలో వీళ్ళు ఆటలాడేస్తున్నారు అంతా కూడా ఎన్నెన్నో నీళ్ళని చేసేస్తున్నారు శ్రీకృష్ణుడు ఆయన అనుచరుడు బలరాముడు ఇలా చేస్తుంటే కాలం అలా వేగంగా గడిచిపోతూ ఉంటుంది సో గ్రీష్మ ఋతువు వచ్చింది మిగతా గ్రీష్మ ఋతువు అంటే చైత్ర వైశాఖే జ్యేష్ఠ బాగా ఎండల్లో పడిపోయారు వేసంకాలం మే నెల వచ్చేసింది నాతి ప్రేయాం శరీరినాం ఏ ప్రాణికి కూడా మే నెలలో మతిపోయినట్టుగా ఉంటుంది ఒకసారి ఒక ఒక బస్సు డ్రైవర్ ఆ బస్సు డ్రైవర్ నుంచి తీసుకెళ్ళి దిగారు దిగి అలా అడుగు వేయకొస్తుంటే నేను ఆ స్టాండ్ లో ఉండే ఇక్కడ నుంచి ఫలానా చోటకు వెళ్ళాలి ఏం చేయాలని అడిగాను అడిగే చూడు ఏకో భయ్ అనుకో పోయి కులాసాయి భాగ అంటే చాలా చికాగ్గా ఉన్నాను నన్ను మాట్లాడించుకో ఎందుకంటే వెయిట్ ఆ ఎండల్లా అప్పుడు పైకి చూశాను పాప ఆ ఇంజన్ దగ్గర నుంచి అప్పుడే దిగాడు అందుకోసం అలా అన్నాడు మరో సందర్భంలో అయితే పాపం ప్రేమగా చెప్పండి కాబట్టి అతి సామాన్య మానవుడు సకల ప్రాణులు కూడా మహా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాయి గ్రీష్మ ఋతువులో ఎవరితో చెప్పుకునేది కాదు కంప్లైంట్ చేసేది కాదు అలా దాన్ని సహిస్తూ ఉంటాడు అదే దృష్టితో ఇక్కడ నాటి ప్రేయాన్ శరీరం ఏ మానవుడు కూడా ఎప్పుడు వెళ్ళిపోతుందిరా ఈ గ్రీష్మృతు అని అలా ఎదురు చూస్తూ ఉంటారు సకల ప్రాణులు కానీ సజ బృందావన గుణయం వసంత ఇవ లక్షిత కానీ బృందావనంలో మాత్రం అంత ఇబ్బంది లేకుండా అంత అంత ఈ వేడి లేకుండా ఎందుకంటే అక్కడ అంతా పచ్చగా ఉన్నది కనుక అంత మొత్తం వనములు ఉద్యానములు పచ్చ పచ్చిక బయళ్ళు చెట్లు చేపలు నిండా ఉన్నాయి ఇంకా వాటిని నాశనం చేయలేదు ఎవరు ఆ కారణంగా కొంత నయం పైగా ఇంకో కారణం ఎత్రాస్తే భగవాన్ సాక్షాత్ అక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు లక్ష్మీదేవి మతాన్ని చేసుకోండి సూర్యుడికి ఏం గుండె చెరువా అంత గట్టిగా బృందావనాన్ని వేడి చేసేయడానికి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ వెళ్ళనివ్వడు ఇంకో చోట కాస్తాడు గట్టిగా కానీ అక్కడ మాత్రం తగ్గి ఆయన సూర్యుడు కూడా ఉన్నాడు అనేక అన్నా అన్నట్లుగా కొంచెం చల్లగా ఉంది పైగా ఎత్ర నిర్జర నిర్సాద నివృత్త జిల్లికం పెద్ద పెద్ద సరస్సులు ఉన్నాయి కొండ కాలువలు ఉన్నాయి ఇవి ఉండేప్పటికీ ఈ వేడి తట్టుకోలేక సమస్త ప్రాణులు కూడా ఈ సరస్సులకి కొండ కాలువల్లోకి చేరి అక్కడ బ్రహ్మాండమైన గాన కచేరీలను చేసేస్తున్నాయి పెద్ద పెద్ద శబ్దాలను చేస్తున్నాయి శశ్వత్తేకరైర్జుష్టద్రుమ మండల మండితం ఈ కొండ కాలువల ప్రవాహం నుంచి వచ్చేటువంటి నీటి తుంపరలను ఆస్వాదిస్తూ చెట్లు కూడా పచ్చగా నవనవలాడుతూ ఉన్నాయి బృందావనంలో సరిక్షరస్రవణోర్మివాయున ఈ సరస్సుల నుంచి కొండ కాలువల నుంచి వాటిని స్పృశిస్తూ వస్తున్నటువంటి వాయువు ఒకంత చలదనాన్ని కలిగిస్తోంది ప్రాణులకు కలహార కంజోత్పల రేణుహారిన ఆ వాయువు కూడా ఆ సరస్సులలో ఉండేటువంటి పద్మముల పుప్పొడిని మోసుకు వచ్చి కేవలము చల్లదనమును మాత్రమే కాక సుగంధాన్ని కూడా పంచిపెడుతోంది ఆ బృందావనంలో నివసించే ప్రాణులకు నవిద్యతే యత్ర వనమూకసాంధవ యథా భవంజర్కభవోతి శాద్వలే అతిశాద్వలే బాగా చెట్లతోటి దట్టంగా పచ్చగా ఉన్నటువంటి ఆ స్థానంలో ఇంచుమించుగా వేసవ వేసవి కాలం యొక్క పీడ లేకుండగానే ప్రాణులు సుమారు పీడ లేకుండగా సుఖంగానే గడుపుతున్నాయి ఈ రకంగా గ్రీష్మ ఋతువు గడిచినది తత ప్రావత్ తత ప్రావృత్ సర్వసత్వ సముద్భవ ఆ తర్వాత వర్షాకాలం వచ్చేసింది వర్షాకాలం అంటే అన్ని ప్రాణులు నిద్రపోతున్న ప్రాణులు కూడా లేచి చికిత్స అలం చేయడం ప్రారంభిస్తాయి ఇంకా భూమి అయితే ఎక్కడెక్కడ ఏ విత్తనము ఆ భూమి పొరలలో దాగి ఉన్నదో అన్ని ప్రాణులు ఆ విత్తనాలన్నీ కూడా ఇదే సమయం ఉన్నట్టుగా ఒక్కసారి పైకి ఉద్భవిస్తాయి అంకురాలను పెడతాయి అటువంటి వర్షాకాలం వచ్చింది విద్యోతమాన పరిధి విస్ఫూర్జిత నభస్థల ఆకాశమంతా కూడా మెరుపులతోటి చాలా అల్లో అల్లకల్లోలంగా ఉన్నది అక్కడక్కడ ఈ రౌండ్ చంద్రుడు చుట్టూ రౌండ్ రౌండ్ అంటారు పరిధి అంటే దానికి ఏదో పేరు పెరిఫరీ హ్యాలో చంద్రుడి చుట్టూ హ్యాలో వస్తుంది తెలుగులో ఏదో అంటూ ఉంటారు సో ఆ లాగా వస్తూ అలాంటి పరిధిలతోటి చంద్రుడి చుట్టూ సూర్యుడి చుట్టూ పరిధులు వచ్చాయంటే వర్షాలు బాగా పడుతున్నాయని అర్థం ఆకాశం ప్రకాశిస్తోంది అష్టం మాసాన్ని నిపీతం యద్భూమ్యాముదమయం వసే సూర్య భగవానుడు ఎనిమిది మాసాలు నిరంతరంగా నేల మీద నేల కింద ఉన్న నీటినంతని తాగి తాగి తాగి ఇప్పుడు మనం తాగిన దానికంటే అధికమైన నీటిని వాపసు ఒక పట్టుదలతోటి ఆయన ఆ నీటినంతని మళ్ళీ వాపసు పంపిస్తున్నాడు సచిత్వంతో మహామేఘా ఛందశ్వసన తీవ్రమైన గాలు ఆ పెద్ద పెద్ద కొండలలాంటి మేఘాలని అటు నుంచి చెల్లా చెదరగా తీసుకొచ్చి పెడుతున్నాయి మళ్లీ చెదరగొడుతున్నాయి సో ప్రాణనం జీవనం చాస్య ముముచు కరుణా ఇవ ఆ మేఘములు ఈ క్రింద గ్రీష్మ తాపము చేతను చాలా ఇబ్బందికి గురి అయి ఉన్న ప్రాణులను చూసి అయ్యో పాపం వీళ్ళంత కష్టపడిపోతున్నారే అనే హృదయం కరిగిపోయి కరుణా హృదయం కలిగినవి కనుక ఆ మేఘములు తమ హృదయం కరిగి వర్షించుతున్నది అని వర్ణించారు కలిగినట్లు ఇవ ఏవం నివసతోస్తస్మిన్ రామకేశవయోవ్రజే ఈ విధంగా గోకులంలో ఆ బృందావనంలో వాళ్ళు నివసిస్తుంటే శరత్ సమోభవత్ శరత్కాలం వచ్చింది వేసంకాలం పోయి వర్షాకాలం వర్షాకాలం పోయి శరత్కాలం ఎంతసేపు అండి అలా కాలాలు అలా ఋతువులు వస్తూనే ఉంటాయి ఆయుర్దాయం వెళ్ళిపోతూనే ఉంటుంది వ్యప్ర స్వచ్ఛాం ఇలా శరత్కాలం స్ప్రింగ్ అంటారండి శరత్ అనే స్ప్రింగ్ ఆటం అంటారా లేకపోతే శరత్కాలం వచ్చేప్పటికి మూడు విశేషణాలు వేశారు ఆకాశంలో మేఘాలు ఎక్కడైనా తెల్లని మేఘపు తూనక ఓ పక్కన ఎక్కడైనా మూలంటే ఉండొచ్చు కానీ మొత్తం మీద ఆకాశం వినీలంగా ఉంటుంది తర్వాత నేల మీద ఉండే సరస్సులు నదులలో ఉండే జలములు స్వచ్ఛంగా ఉన్నాయి బురద నీరు ఎక్కడ మీకు కనపడతాయి వాయువు అంత పౌరుషంగా అంత కర్కశంగా ఉండదు స్మూత్గా ఉంటుంది వాయువు ఈ మూడు లక్షణములతో కూడినటువంటి శరత్కాలం వచ్చినది శరదా నీరజోత్పత్య నీరాని ప్రకృతి వర్షకాలంలో బురద నీటితో కూడినటువంటి సరస్సులన్నీ కూడా ఇప్పుడు కలత తేదీ కలత తేలని అంటారండి ఆ మురికంతా కిందకి దిగిపోయి సో చాలా స్వచ్ఛ జలములు కలవియ్యాయి పద్మములను చేస్తున్నాయి వర్షాకాలంలో పద్మాలు ఉండవు ఎందుకంటే ఆ పద్మాలు ఆ వర్షపు నీటి ధాటికి విరిగిపోయి నాశనం అవుతుంది సో ఇవి ఎలా ఉన్నాయంటే ఈ సరస్సు భ్రష్టానామివ చేతాంసి పునర్యోగ నిషేవయ మనస్సులో తీవ్రములైన రాగద్వేషములు కామక్రోధములు అన్నీ పెట్టుకుని మనస్సు హృదయ అంతని కూడా కలుషితం చేసేసుకుని ఆ తర్వాత ఎవరినో మహాపురుషుల్ని పట్టుకుని వాళ్ళ యొక్క కరుణ చేత తిరిగి ఏదో ఒక సాధనాన్ని యోగాన్ని చేపట్టి వాళ్ళు కనుక ఏ జపమో తపస్సు చేస్తే మళ్ళీ మనస్సు కొంచెం స్వచ్ఛమవుతుందే అలా ఉన్నాయి సరస్సులు వ్యోమ్నోబ్దం భూతశాపల్యం భువ పంకమపాంబలం ఈ షరత్ ఏం చేసిందంటే అనేక స్థలాల్లో అనేక దోషాలను తీసిపారేసింది అదేం చేసింది ఆకాశంలో ఉండే మేఘముల నల్లని మేఘములను తీసేసి ఆకాశాన్ని శుద్ధి చేసింది భూత శాబల్యం భువ పంకం భూమి యొక్క బురవని తీసిపారేసి నేల గట్టిగా అయ్యేట్లా చేసింది బురం అడుగు పెడితే కాలు బురద ఇంక ఇప్పుడు ఆ సమస్య లేదు నేల గట్టిగా ఉంది ఎక్కడైనా హాయిగా నడవచ్చు హతామలం జలముల యొక్క మురికిని తీసి అవతల పారేసి జలములను స్వచ్ఛంగా చేసింది సో ఇది ఎలా ఉందంటే కృష్ణే భక్తి యథాశుభం శ్రీకృష్ణుని భక్తి హృదయంలో ప్రవేశిస్తే ఆ హృదయం స్వచ్ఛమైపోయినట్టుగా ఇవన్నీ కూడా శరత్కాలం యొక్క ఆగమనం చేత స్వచ్ఛమై ఉన్నవి సుసర్వస్వం జలదాహిత్వా నరేషు శుభ్రవర్చస ఈ మేఘములు ఉన్నాయే ఒకప్పుడు బోల్డ్ నీటిని తమ కడుపుల్లో దాచుకుని కానీ ఇప్పుడు ఆ నీటినంతని త్యాగం చేసేసి వెలగలబోతున్నాయండి నా రేజు వెలవెలబోతాయి కదండి తెల్లగాను సో అలా ఉన్నాయి అవి ఎలా ఉన్నాయంటే యథాక్షణ శాంత మునయో ముక్త కిల్పిషాహ ఎవరైతే సర్వస్వాన్ని త్యాగం చేసి సమస్త పాపములకు దూరులైపోయి ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటారే సర్వస్వ పరిత్యాగులైన జ్ఞానులు అలా ఉన్నాయి ఈ మేఘాలు గిరయో స్థేయం వచున్న ముముచు శివం యథా జ్ఞానామృతం కాలే జ్ఞానినో దధతే నవా ఈ కొండ శిఖరములు నిన్న మొన్నటి దాకా పొగలు రాత్రి అనే తేడా లేకుండా కొండ కాలువల రూపంగా జలాన్ని ఇస్తూనే ఉన్నాయి కానీ ఇప్పుడు ఏమిటో కొన్ని కొండకాలంలో అదృశ్యమైపోయి ఎక్కడైనా ఇక్కడ అక్కడ ఒక కొండకాలం కనపడుతోంది ఒక కొంత నీరు ప్రవాహం కనపడుతోంది మళ్ళీ కొంత దూరం వెళ్ళేప్పటికి మళ్ళీ కనపడుతుంది మళ్ళీ మరికొంత దూరం వెళ్తే కనపడుతుంది ఇది ఎలా ఉందంటే జ్ఞానులు తమ మనస్సుకు ఉత్సాహం వచ్చినప్పుడు జ్ఞానాన్ని లోపల బంధిస్తూ ఉంటారు ఉత్సాహం లేకపోతే మా లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటారు కృష్ణుడిని జపం చేసుకుంటూ కూర్చుంటారు ఎప్పుడు లోకానికి జ్ఞానాన్ని అందించాలనే పూచి ఏమీ లేదు సో ఆ రకంగా ఈ కొండలు కూడా అటువంటి పూచి ఏమీ పెట్టుకోకుండా ఇచ్చిన చోట జలాన్ని ఇస్తున్నాయి ఇవ్వని చోట జలాన్ని ఇవ్వటం లేదు అని మొత్తం విశేషణాలు మొత్తం ఉపమానాలన్నీ కూడా భక్తికి జ్ఞానానికి సంబంధించిన ఉపమానాలే ఓపుకుండా మీరు చూస్తే చాలా ఉన్నాయి ఇలాంటి పద్యాలు అంటే ఆ వర్ణనలో కూడా ఇది ఒక విశిష్టమైన శైలి <clears throat> నైవావిదను క్షీయమానం జలం గాథ జలే చరాహ సరస్సుల్లో నీరు అంతకంతకి లోతు తగ్గుతుంది నీరు ఇవాపరేట్ అయిపోతుంది అంత పూర్వం అంత నిండుగా లేదు దాంతో బాగా నీరుంటే సుఖంగా జీవించే కప్పలు మొదలైనవి ఇప్పుడు ఆ నీటి లెవెల్స్ తగ్గుతుంటే చాలా క్లేశాన్ని పొందుతున్నాయి ఇవి ఎలా ఉన్నాయంటే యథాహురం వహం క్షీణం క్షీణం నరమూఢ కుటుంబిన ఎలాగైతే ప్రతిదినం చుట్టతో తలమునుకలైతూ ఉండేటువంటి ఇంగులు అంటే మానవులు తమ మనస్సులో శాంతి అంతకంతకి దూరం అవుతున్న స్థితిని కనుగొంటారో ఈ కప్పలు అతి స్థితిని కనుగొంటున్నాయి